పర్యంతం వందే తిరువంతాం ప్రకృతేర్గుణసంబోధాద్యంతే గుణకర్మసు కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచావే తత్వవేత్త అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తెలిసిన జ్ఞాని గుణ విభాగాన్ని కర్మ విభాగాన్ని తెలుసుకుని ఉంటారు అంటే గుణములకు ఆత్మకు ఉండే భేద వివేకాన్ని తెలుసుకుని ఉంటారు మనము దీనిలో సంసారం జాతర వ్యవస్థని అంటాము అది ఒక ప్రవాహం దాన్ని రుణ ప్రవాహమే అని వర్ణిస్తారు అది ప్రవాహం దాంతో ట్యాగ్గా ఉన్నది ఏమి లేదు విద్య అలా అనిపిస్తుంది దేహం అనేది ఒక మధ్య అలా ఉంది అని దేహం ప్రవాహం నిరంతరంగా మారిపోతాము దేహం అలా బండరాయిలాగా అలా వేసింది వేసింది వేసినట్టుగా ఉండదు ఇది ఎవర్ ఎవర్ ఎవర్ చేంజ్ తర్వాత కొంతమంది ఎలా ఇస్తారంటే యోగా పీపుల్ ఎలా ఇస్తారంటే ఈ దేహం పుట్టినప్పుడే దీనికి పుట్టినప్పుడే అసలు కల్తీ అయినప్పుడే దీనికి ఇన్ని శ్వాసలు ఉన్నాయి అని ఒక నెంబర్ ఒకటి తీసుకెళ్తారు శతాలి హోమం అన్నారుగా శతాలి హోమం ఉద్యోగం ఉద్యోగం జనరల్గా చెప్పినట్టున్నారు ఇంకా అందరైతే డీటెయిల్గా జెండా ఉంటాయి యోగా గురించి చెప్తారు మేము ఎనభై రెండు లక్షల ముప్పై ఆరు ನಾವು విశ్వాస విశ్వాసం ఉంటాయి అన్ని అమ్మ నాకు గుర్తు లేదు అలాంటి ఎదురు చెప్తాను సో అంటే అర్థం ఏంటి నేను దానికి విద్యుత్తులో ఒకటైతే ఎంత దగ్గర ఉపయోగపడుతుంది ఎంత దగ్గర రాజకీయం పోతే ఓపెంగా ఓపెంగా ఓపెంగా తీసేస్తుంటే ఏమవుతుంది ఆకలికే అవుతుంది ఏమవుతుంది దేహంలో కలుగుతుంది మోడల్ సైన్స్ లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అక్కడ పెద్ద గోర్తీగా వెళ్తారు దాని మీద రాస్తారు ఈ హాఫ్ హ్యూమన్ హాఫ్ యావరేజ్ వారు వేస్తారు యావరేజ్ అంటే లాభ లాభ డబ్బు అంతా అయిపోతుంది ఎవరు అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రవాహం దేహము ఇది కాక ఫ్లో లాభ డబ్బు లాభ డబ్బు అంటే ఫ్లో అవుతున్నది ఫ్లో గుణ ప్రవాహం గుణముల యొక్క ప్రవాహం గుణ ప్రవాహం అంటే ఏంటి యదగుణాత్మీయ విదేహంలో అది తమోగుణం తమోగుణం కార్యము అభిప్రాయం తమోగుణం ఉంటే తన విషయం కాదు తమోగుణం ఉంటే కార్యము దేహంలో ప్రాణశక్తి ఉన్నది అదే ఒక కార్యము విజ్ఞాన శక్తి ఉన్నది తెలుసుకుంటూ ఉంటుంది తెలుసుకుంటూ ఉంటారంటే యూనివర్సిటీ జరుగుతున్న వాళ్ళు తెలుసుకుంటారని అవుతుంది అందరూ తెలుసుకుంటూనే ఉంటారు చదువుతున్న వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకప్పుడు చదువుతున్న వాళ్ళకంటే బాగా చదువుతున్న వేదాంతం నేను వేదాంతం చదువుకుని వచ్చానని వారు అంటే వాళ్ళు బాధ్యతన్నారు నేను ఏం చదువుకోవాలని మొదటిసారి వస్తున్నాను అంటే మన పుస్తకం ఎందుకంటే మనం పూర్వాగ్రహంతో వస్తాం ఎదిగిస్తుందిగా వస్తాం మనం తెలుసు అసలు మీరు ఏం చెప్తారో చూద్దాం అది ఏం చెప్తుంది కాబట్టి తెలుసుకోవడం అంటే మనుషులు మాత్రమే తెలుసుకోవడం చాలా తెలుసుకోవడం దీన్ని తెలుసుకోవడం ఈ తెలుసుకోవడానికి ఇంద్రియ జ్ఞానం అంటారు ఇది తత్వమైన కాదు ఇంద్రియ జ్ఞానం ప్రవాహమా స్థిరమా ప్రవాహం ప్రాణము ప్రవాహమా స్థిరమా ప్రవాహం దేహము ప్రవాహమా స్థిరమా ప్రవాహం కాబట్టి దీంట్లో స్థిరమైనది ఏమీ లేదు అయితే ఇది అస్థిరము ప్రవాహరూపమైనది దీనికి మూలంలో స్థిరమైనది ఒకటి ఇందులో బ్యాక్గ్రౌండ్ ఉండాలి చేంజ్ ఉండాలి ఆ చేంజెస్ బ్యాక్గ్రౌండ్ ఎవరు life is process of becoming continuous change becoming దేహము అంటే ప్రాణము అంటే విజ్ఞానము మనకి మొదలైన విజ్ఞానం ఇవ్వాలి నిన్నున్న విజ్ఞానం ఇవ్వాలి నిన్న విజ్ఞానం ఇవ్వాలి స్టాక్ మార్కెట్ చాలా బాగుంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని అనుకున్నాం మనకి దాన్ని ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఈఎస్టీ అమ్మతో ఈఎస్టీ చేయొద్దు మీరు దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం లేదు చిదంబరం సలహా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే మరి అదేమన్నా చేంజెస్ రాదా ఏమో మనకు తెలియదు కాబట్టి దీని అర్థం మొదటి విజ్ఞానం లేదు ఇవాళ విజ్ఞానం లేదు కాబట్టి విజ్ఞానం అది నిరంతరం మారుతుంటాం ప్రాణము మారిపోతాం దేహము మారిపోతాం వీటికి మూలంలో మారిపోయింది ఎవరు రిటర్నింగ్ వెనక డీలింగ్ రిటర్నింగ్ ఇది గుణ ప్రవాహం డీలింగ్ అనేది సాలిడ్ గా నాకు ఈ ఈ విభాగము తెలుసుకున్న వారు ఈ వివేచన వారు తత్వది అయితే గురువు తత్వవేత్తలుగా ఉండరు నెట్ గుణ ప్రవాహంలో పుట్టుకుపోతారు ప్రకృతే గుణ సందేహ ప్రకృతి కృష్ణానికి ఏమిటి ప్రకృతి యొక్క గుణములు గుణము ఈశ్వరుని యొక్క మయాశక్తి ప్రకృతి అక్కడి నుంచి వచ్చేది వచ్చేది శాస్త్రీయులకి ఏదో లేదు కృష్ణంలో పెట్టామో కృష్ణంలో వెళ్ళింది నుంచి వచ్చేది ఉన్న వాటి గురించి తనకు తెలుస్తూ ప్రకృతి నుంచి వచ్చేది ప్రకృతి అంటే అర్థం సోర్స్ అర్థం సోర్స్ నుంచి వచ్చేది కోర్సుని విధవిధంగా డిఫైన్ చేసి ప్రయత్నం ఏం చేయలేదు కోర్సును డిఫైన్ చేయడం కుదరదు కదా అభ్యర్థమని ఈశ్వరుని మాయాశక్తి నుండి ఈ గుణముల యొక్క ప్రవాహం సాగుతుంది మనము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దివ్యూడైపోయి దివ్యూషన్ ఏంటంటే వ్యామోహం వ్యామోహం పొంది ఉన్నాం మోహ ఏది వ్యామోహం అంటే ఆ ప్రవాహము నేను ప్రవాహంలో వాళ్ళే కాదు ప్రవాహమే కాదు నేను ప్రవాహానికి బయట గట్టి మీదే ఉన్నవాడని అనే వివేకం లేకుండా ఉన్నాను ప్రకృతి గుణసంబైత నేను ఒకసారి మేఘాలలో స్నానం చేస్తాను చేస్తుంటే అప్స్ట్రీమ్లో అంటే మా ఆశ్రమం కృష్ణకృష్ణ ఆశ్రమంలో అప్స్ట్రీమ్లో నేను పెద్ద శ్రమం అక్కడ పూజలో చేస్తాను ఆ పుష్పాలు దీనికి నీళ్లు వేశారు స్నానం చేసుకుంటే ఆ పువ్వులు వచ్చాయి దాని ముందు ఆఫీసేపటికి ఎన్నో పువ్వులు ఎంత కర్మంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది గంగా ప్రవాహం పువ్వులు కర్మలంగా ఉంది అని సంతోషిస్తుంది మళ్ళీ మొదటి సినిమాలు మాకు తన దగ్గర తీసేపటికి కానీ కాలిన శ్రమం యొక్క ఒక అవయవం గంగా తీరంలో పూర్తిగా కాలుస్తారు విద్యుత్ సమాజం అది విద్యుతమైన సమాజం గంగానది చాలా పవిత్రంగా మనం కన్సిడర్ చేస్తాం ప్రత్యక్ష దైవంగా చూస్తాం కానీ గంగా నదిలో ఉన్నంత కాలుష్యం గంగా క్లీనింగ్ గంగా అనే ఒక ప్రాజెక్ట్ ఒకటి మనం చేశాం దానికి జపాన్ గవర్నమెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఓడించింది మొన్న నిన్న కాక మొన్న మీరు ఏం వార్త చేస్తూ ఉంటారా నేను నేను నేను చెప్తాను మొన్న ఆ కింద కొడుతూ ఉంటుంది ఆ రేడియో వాళ్ళు అలా కింద కొడుతుంది అదే అలాగే కూర్చుంది అని మళ్ళీ ప్రయత్నిస్తాను అని నా సమస్య క్యాప్టీ వాడి విధించి రకాలు వేస్తాను ఎనివే గంగలు సిద్ధి పెట్టుకోవడానికి జపాన్ జపాన్లో మనకి మూలంగా మనం తెలిసేదా గంగ సిద్ధి ఇంత పరాధీన కష్టపడింది జపాన్ వాళ్ళు లోపల కూడా అనుకోండి అప్పుడు ఏం చేస్తారు కేవలం సిద్ధి చేయాలని అలాగే పెట్టుకోవాలి అయితే ఈ సమాజం అయితే దీనికి అర్హత ఎనివే కాబట్టి కాలు గంగవచ్చనం శవాన్ని పూర్తిగా కాల్చి ఆ దేవుడి గంగలో కాపాలంటే శవం కాల్చుతాం శవం కాల్చి గంగలో పాలనేది ఎవరితో వీళ్ళు అక్కడికి వెళ్ళాలి స్వర్గానికి గంగలో పాలిస్తేనే స్వర్గానికి దీర్ఘం దీనికి అంటే బూడిద గంగలో బూడిద వల్ల పనిచేస్తుంది ఉండదు బూడిద పెట్టలేదు శవం కాలం వేస్తే నదికి అది దేవుడి ఇప్పుడు సిద్ధంగా ఇంకలో గంగలోనే ఉన్నాము ఇంకో మన దగ్గర చెప్పారు కాబట్టి ప్రవాహంలో ఉన్నప్పుడు ఒకప్పుడు పుష్పాలు వస్తాయి ఇంకొకప్పుడు కష్టాలు వస్తాయి గట్టిగా కూర్చున్నాను గంగలో పుష్పాలు సరే రాణించాలి ఎంత దగ్గర వస్తుందండి ఆ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఎంత దగ్గర వస్తుంది ఎత్తు మీద కూర్చున్నారు ఉదాహరణ ఇది ఆశ్రయం ఎత్తు మీద కూర్చున్నారు ఎత్తు కూర్చున్న వాళ్ళకి పుష్పాలు వచ్చినప్పుడు ప్రత్యేకించి చెప్పాలి ఏమి లేదు దుర్గంధం వచ్చినప్పుడు ఈ ద్వంద్వలు లేదు ద్వంద్వము అతీతంగా ఉంటాయి మనం జీవితంలో అవ్వాలన్నాము అలా లేదు లేదా నేను చెప్పాను నదిలో నీటి ప్రవాహంలో ఉన్నాడన్నాడా అని చెప్పాను అలా ఉన్నాను ఎందుకంటే మనకి జాగ్రత్త వ్యవస్థలో ఉన్నటువంటి ఇక్కడ కూడా ఉంది సీట్ కావాలంటే నిజమా మీకు అక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ కూర్చోండి అయితే ఇక్కడ కూర్చొని ప్రకృతి యొక్క ఈ గుణముల ప్రవాహమే జీవితం మనకి జీవితం యొక్క మనోవ్యవధి మనోవ్యవధానం మెంటల్ స్టేట్ ఉందా లేదు ఎందుకంటే మెంటల్ స్టేట్ లేదు మీ దేహానికి ఏదైనా ఆరోగ్యం చేస్తుంది అనుకోండి మెంటల్ సిచ్యువేషన్ వాడు ఎలా ఉంటాడు ఉంటుంది నిద్రంగా ఉంటాడు ఎందుకు వస్తుంది నిద్రంగా మెంటల్ సిచ్యువేషన్ లేని వాడు ఎలా ఉంటాడు గోల్ చేస్తూ ఉంటాడు ఏం చేయాలి కలిసిపోయానంటే గోల్ చేస్తూ ఉంటాడు mental situation is very common ఏదో ఆపదొచ్చింది మెంటల్ సిచ్యువేషన్ వాడు ఎలా ఉంటాడు ధైర్యంగా మెంటల్ సిచ్యువేషన్ లేని వాడు గోల్ చేస్తాడు కాబట్టి ఈ గుణప్రవాహరూపమైన జీవితం ఎడ మనోవ్యవధానం మెంటల్ సిచ్యువేషన్ అది ఎలా వస్తుంది ఫిజికల్ స్పేస్ అయితే నేను ఎఫర్ట్ చేసి చేస్తాను కర్మ చేస్తే ఫిజికల్ స్పేస్ క్రియేట్ చేయాలి మెంటల్ స్పేస్ కర్మలో క్రియేట్ చేయాలి కర్మకి సూపర్ఫిషియల్ యాక్టివిటీ ఎందుకంటే మా దగ్గర మీకు కర్మ చేసి నేను mental space create mental space create అవ్వాలంటే మీరు ఎలాంటి డెవలప్ చేయాలి మనస్సు సాక్షి భావంతో ఉండాలి అనైడెంటిఫైడ్గా ఉండాలి అలా అభ్యాసం చేస్తే అసలు అటువంటిది ఒక నిజం తెలియాలండి తెలిసి అభ్యాసం చేయాలి లోపొచ్చేవాడు లోపొచ్చేవాడు సో తెలిసి అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే అక్కడ మెంటల్ స్టేట్ వస్తుంది కానీ విద్యార్థి ఇలా విద్యార్థి సహాయం ఇప్పుడు మీరు చూసుకుంటే కన్నా అసహనం ఎందుకు సాగం సో నిజానికి అసలు చూస్తూ ఆ మెంటల్ చేస్తున్నాం దీని మధ్యలో శతాబ్దంతో లేదు బయటకు వెళ్ళడం ఫ్రీగా ఉందా సో మెంటల్ స్పేస్ ఉండదు నిజానికి అసలు దాంతో ఐడెంటిటీ అంటే సదాత్మ్యాన్ని చెంది ఉంటారు నిజానికి మానవులు ఎలా ఉంటారంటే ఎప్పుడు ప్రతి నామరూపంతో తాదాత్మ్యాన్ని చెందే అభ్యాసం నామరూపం నామరూపాలు ఉంటాయి కదా ఎవరి ఎవరి ఫామ్ father mother brother sister officer club member ఇవన్నీ నేమ్స్ అంటాం ఈ దేవుడికి పాసిబుల్ నేమ్ అంటాం ఐడెంటిఫై శరీరాన్ని ఏమైనా అనారోగ్యం చేసింది ఏంటంటే ఆయన సిక్ పర్సన్ అని ఐడెంటిఫై మనస్సుకి కొంత ఏదైనా గమనం కొంత ఐడెంటిఫై ఆయన ఇస్తారు పర్సన్ అని ఐడెంటిఫై ఈ శరీరం మన ఆరోగ్యం చేసిందనే స్పేస్ ఉండదు ఈ మనస్సు అవిధంగా ఉంది అనే స్పేస్ ఉండదు అయ్యే అన్నిటికీ అయ్యే ఆ విధంగా ప్రకృతి గుణ సమ్మేధ ప్రకృతి యొక్క గుణములతో పూర్తిగా పరాజయాన్ని చెంది ఏ రకమైనటువంటి స్పేస్ మెంటల్ స్పేస్ వివేకం వల్ల వచ్చినటువంటి ఆ వ్యవధి లేకుండా మనుషులు దాంట్లో ప్రవాహంలో ఉంటారు ప్రకృతి గుణ సమ్మేధ అంచేతనే అటువంటి జనులు గుణ కర్మకి సజ్జంటే గుణములందు కర్మలందు శక్తిని కలిగి దేహము సమోహం కాదు దేహంలో శక్తిని కలిగి దీంట్లోనే భయంకరమైన దేహాభిమానం ఎంతటి దేహాభిమానం ఉంటాయి ఇంకా ఆ దేహాభిమానానికి హద్దు లేదు ఎంతటి దేహాభిమానం దేవుడి దీనిలో మూడోది పోతే ఆయన భార్య చెప్పిన ఆయన దేవుడు వచ్చేటంటే వెళ్ళిపోతాడు దర్శనం చేస్తుంది వీడియో ఉపయోగించుకోవాల్సిన దేవుడు సో దర్శనం చేసుకోవాలి అని చెప్తే ఆయన ఇంట్లో ఇంట్లో ఆ నాలుగు కుమారు దాటడానికి అసలు చెప్పాల్సి తీసుకోవాలి దాని మళ్ళీ స్పెషల్ చెప్పాలి అవి ఎవరో పెట్టారు అవి దొరకలేదు అవి వెతుకుంటూ కూర్చుంటారు ఈ లోపల ఆవిడ దర్శనం చేసుకుని వచ్చేసి దేవుడు వెళ్తారు కాబట్టి ఇంకా రెండు చేయండి దేవుడు దర్శనం చేయడానికి రావడం జరిగింది అంటే నాకు చెప్పు దొరకలేదు చెప్పులు కూడా చెప్పు దర్శనం ఉండదు చెప్పు దర్శనం కాదు ఏమైనా అంటే మట్టి అవుతుంది ఇది దేహాభిమానానికి ఒక దృష్టాంతంగా చెప్పాను సో తీవ్రమైన అటువంటి వాడికి తెలియజేయడం ఎలా ఉంటుంది అదే వాడికి అర్థం కనబడింది అంటే అదే అర్థం భేదకరమైన దేహాభిమానులు అంటారు దాన్ని సమోగమనంతో శక్తి తర్వాత రజోగమనంతో శక్తి అంటే మనస్సు తీవ్రమైన ఔద్యోగంలోకి ఉంటుంది అలాగే తత్వగుణము ఏదైనా కొద్దిపాటి జ్ఞానం ఉంటే ఇది జ్ఞానము నామంటే జ్ఞానం ఇంకొకటి లేదు ఆ రకమైన ఆసక్తి లేదు నేను సందిస్తుందని ఇదనే లేదు ఆ రకమైన ఆసక్తి లేదు గుణంలో ఆసక్తి ఇక కర్మలందు ఆసక్తి గుణకర్మ చేసి పనే విచారం ఉంటుంది దానికి కర్తం లేదు భోక్తం కర్తం లేదు ఎవరు భోగంగా తీయండి నా పేరు తల్లి భోక్తలు లేవు దానికి ఫలం నాకు తెలుస్తుంది అది ఇది అని ఈ విధంగా కర్మాసక్తిగా ఉంటారు కర్మ కర్మలైనది ఆసక్తిని కలిగి ఉంటారు గుణం గుణములైనది ఆసక్తిని కలిగి ఉంటారు ఒకటే గుణ సంబంధ సత్యంటే గుణ సమస్య ఎవరు ఎవరు పరాయి ఊరిలో ఉంటారు మనం మనం ఇలాంటి సంతానం మీద ఈ విధమైన ఆసక్తిని కలిగి ఉంటాము ఇప్పుడు అటువంటి ఆసక్తితో దేహాభిమానంతో ఉంటారు ఇలా తెలియదు వెళ్ళేది మీరు ఆత్మవిద్య బోధించాలనుకోండి ఒక సంస్కృతిలో చెప్తే ఉంటుంది కానీ అసలుస్తున్నారు వాళ్ళు హాఫ్ తెలుసుకున్నారు సగం సగం తెలుసుకున్నారే కానీ పూర్తిగా తెలుసుకున్నవాడు కాదు అతృప్తిన విత్ మీకు ఎంతమంది జరగబోతున్నారు వాడు వేదంలో కర్మకాండ భావం జరిగారు ముఖంలో జరిగారు అర్థం ఉపనిషత్తు ఇది రాదు కర్మకాండ భావంలో చూస్తారు ఎలా చూస్తారు అంటే ఫలానా కర్మ చేస్తే స్వర్గం వస్తుంది నాకు స్వర్గంలో ఉంది స్వర్గంలో గురించి ఒక ఐడియా స్వర్గంలో పార్టీ నాంక కార్తీయం ఉంటుంది అని ఒక అభిప్రాయం సో నేను స్వర్గానికి వెళ్ళాలి కాబట్టి ధర్మం నేను చేసుకుంటాను అయితే నేను తెలుసుకోవాల్సింది ఉందో తెలుసుకున్నాను నిజమవుతుంది తెలియడానికి తెలియాల్సినంత తెలుసుకోలేదు వీడి పేరే అసలు అది అంతా ఏం చేస్తుంది తెలియలేదు తెలియాల్సింది చాలా ఉంది ఉదాహరణకి కొంత కర్మ అనిత్యము ఫీల్ అవుతుందే వర్తమానం మీకు కలిపి మళ్ళీ వాపసు చేస్తారు ఈ విధంగా భోగ భోగ ప్రవాహంలో పడిపోతే అది ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం లేకున్నట్టుంది జనమరణ ప్రవాహంలో పోతాడు మోక్షం నుంచి వంచితులైపోతాడు అని వెళ్ళి తెలిసినది వెళ్ళి తెలిసాక ఈ మాట అసలు ఎప్పుడైనా అల్లమరణ భావన చేస్తాడా లేదు ఓ పిసలు తెలుసుకుంటాడు అంతా రాజ్యం తెలుసుకుంటూ ఉంటాడు అసలు సగం సగం తెలుసుకుని ఉంటారే పండితులందరూ కూడా సగం తెలుసుకుని ఉంటారు సూక్ష్మవేది అంటే పూర్ణముగా తెలుసుకునేవాడు తెలిసిన వాళ్ళు అంటే ఆత్మజ్ఞానమే ఎందుకంటే వ్యక్తి జ్ఞాపే సర్వముగా విజ్ఞాపం భవతి నేను నిరపనిషత్తులు తెలియాలి పూర్ణముగా తెలియటానికి ఎప్పుడు సంభవము అంటే ఆత్మస్వరూపాన్ని తెలిసినప్పుడే పూర్ణముగా తెలియటానికి సంభవం ఇంకే పూర్ణ జ్ఞానం ఉండదు పూర్ణజ్ఞానం అంటే ఆత్మజ్ఞానానికి పూర్ణజ్ఞానం మీరు మొదలు చెప్పండి ఫిజిక్స్ ఫిజిక్స్ అదేమి తెలియదు పూర్ణజ్ఞానం అంటుందా అదేమి తెలియదు ఇప్పుడు యాభై ఏళ్ళు తెలియదు ఇప్పుడు పూర్ణజ్ఞానం ఉండదు మనం ఎందుకంటే వందేళ్ళు జరిగినా ఇంకా చదవాల్సింది లేదు ఫిజిక్స్ కానీ సమకాలం కానీ అలా ఉంది భరద్వాజ మహర్షి ఒక రథం భరద్వాజ మహర్షి ఎదురువేదంలో ఉంటుందట ధనపాల మహర్షి వేదాధ్యయనం చేస్తారు ఒక పురుషాలు ఇస్తారు అంటే ఉండేది వేదాధ్యయనం ఇంకా వేదం చాలా ఉంటుంది అధ్యయనం చేయాల్సిన ఇంకా వెళ్ళి వేదం అంటే మనం ఏదో వేదం వెళ్ళి అప్పుడు దేవుడు ప్రార్థించారు నాకు ఇంకొక అభిప్రాయం అయ్యి నేను మళ్ళీ వేదాధ్యయనం చేస్తాను ఇంకా ఎక్కువ అప్పుడు దేవుడు కరువు ఇంకో పురుషాభిప్రాయం అది కూడా వేదాధ్యయనం మళ్ళీ ఇంకోసారి కరుణించి దేవుడు ఇంకొక పురుషాలు అంటే ఉండేది అది మూడు వందల సంవత్సరాలు వేదాధ్యయనం చేసేది భరతనాట్యం వేదాధ్యయనం చేసిన తర్వాత ఆయనకి ఇంకా చదవాల్సిన వ్యాధి చాలా డిగ్రీ ఉంది ఇంత తీసుకోవాలి ఏదైనా ఏదైనా లేదు కార్డియాలజీ కూడా లేదు ఈ కార్డియాలజీ ఏ కార్డియాలజీ వీరు గుర్తుకున్నారంటే తీసుకుని శ్మశానంలో గుడికి చెప్తాం ఆ గుర్తింపు మొత్తానికి ముందు కాపీ మాత్రం లైబ్రరీలు లైబ్రరీలు మాత్రం పరిజ్ఞానం ఇంకా ఉంటుంది అలా ఉంటూనే ఉంటుంది ఎండ్లెస్ సో కాబట్టి వాటెవర్ కాబట్టి నేను పూర్ణంగా తెలుసుకున్నాను అనే ప్రయత్నం వ్యక్తి చెప్పచ్చు కానీ వారికి తెలుస్తూ ఉంటుంది మనకి తెలుస్తుందని చాలా తక్కువ తెలివి లేదు కదా దృష్టిపడే సరిహంగ సర్వము తెలుసుకున్నాను ఇంకా నాకు పూర్తిగా తెలుసుకుంటుంది సో ఆ విధంగా వాడు అపృక్షణ విద్య అవుతాడు వృక్షణవికి ఎప్పుడు అవుతాడంటే ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు అది ఎలా తెలిసిన ఆత్మస్వరూపంలో మీరు నిష్ట కలిగి ఉన్న సందర్భంలో మీరు జ్ఞానం చేశారు కాబట్టి నేను విమర్శిస్తూ ఉంటాను మీరు ఆ వీధిలో నిలిచి ఉన్న సందర్భంలో నాకు ఇది తెలిసింది ఇది తెలియలేదు అనే ద్వంద్వం ఉండదు వెలికి ఇది నాకు తెలియలేదే అనే డెఫిషియన్సీ వెలికి అనుభవానికి రాదు పూర్ణత్వమే అనుభవం ద్వంద్వాలకు అతీతమైన స్థితి కాబట్టి అక్కడే పూర్ణత్వం అనుభవం కాబట్టి ఆత్మనిష్ట గలవాడు మాత్రమే పూర్ణ జ్ఞానము గలవాడు ఈ ఆత్మనిష్ట గలవాడు పూర్ణ జ్ఞానము గలవాడు ఈ అజ్ఞాని దాన్ని డిస్టర్బ్ చేయకుండా నా చాలయే నా విద్యాలయే వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడి గురించి నువ్వు వెళ్ళదు అని అలా ఉంది మీరైతే వాళ్ళేదో సేవలో ఏం చేస్తూ ఉంటారు మీ కార్యంలో ఏం చేస్తూ ఉంటారు రుణ ప్రవాహంలోనే ఉంటారు మనం పరిగెత్తుకు వాళ్ళ ఇదికి వెళ్ళి వారి బుద్ధం పెట్టి ఈ కర్మాసక్తి ఉండకూడదు కళాసక్తి ఉండకూడదు మౌలిగా ఉంటుంది వారు కన్ఫ్యూజ్ అయితే చేస్తుంది కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నది మానేస్తుంది ఆయన దృష్టాంతం చెప్తున్నా నవికాలయ రిటైర్ అయిపోయారు రిటైర్ అయిన తర్వాత అతను అడిగాను నేను ఇంకో కొంతకాలం ఇంకొక సంవత్సర కాలంలో నేను సంవత్సరాలు కంటిన్యూ చేసి ఉద్యోగం కంటిన్యూ చేసి అమెరికా అమెరికాలో రిటైర్ అవ్వడానికి సంగా లేదు నిజంగా చాలా నిజంగా నేనంటే నిజంగా ఆస్తి సో నేను ఇంకా రెండేళ్ళు వర్క్ చేస్తాను వర్క్ చేసి ఆ వచ్చినటువంటి ధనంలో ట్యాక్స్ ట్యాక్స్లతోనూ మిగిలిన సేవా కార్యాలను ఉపయోగిస్తాను అని అడిగాను నా సలహా అయితే మీరు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడుతూ ఉంటే నేను సేవ వాడిని వీళ్ళు సేవ చేయబడేవాడు అనే విభాగము ఇది అజ్ఞానము అని ఇలా నా ధోరణలో నేను ఉంది పాఠం చెప్తున్నాను ధోరణలో ఉండడానికి నేను చేయను so dividing the society noble and ignoble I am local train to help the global ఇదంతా ఉన్నాయి జ్ఞానం తర్వాత ఈ service not for the benefit ఎవరు చెప్తాను ఫర్ ఎవరో బెనిఫిట్ యువర్ గురించి బెనిఫిట్ నాట్ నాట్ ఎందుకంటే మీరు సర్వీస్ చేసి దుఃఖాన్ని తగ్గించడం కోసం చేస్తారు సర్వీస్ అయితే ప్రపంచంలో దుఃఖాన్ని మీరు ఎంత తగ్గిస్తారు కాబట్టి ప్రపంచంలో దుఃఖాన్ని నేను తగ్గిస్తున్నాను అని అనుకుంటే సర్వీస్ చేయడం గొప్ప సర్వీస్ చేయటం ద్వారా నా హృదయానికి నేను వికాసాన్ని కలిగించుకుంటున్నాను అది కాదు ఇప్పుడు విద్యార్థి ఉంటారు వాడు చదువుకునేది సహాయం చేస్తుంటారు మనం ఏదో సహాయం చేస్తాం అంటే ప్రపంచంలో ఉండే నిరక్షరాస్యతను మనం ఎదుగుతున్నాము అని అనుకుంటే పొరపాటు గవర్నమెంట్ లెక్కలాగా ఉంటుంది అదేమో సందర్భంలో తప్పు తప్పృత్వాసక్తి కూడా ఉంటుంది ప్రపంచంలో మీరు దుఃఖాన్ని మీరు తగ్గించలేదు రాముడు ఎక్కడ వెళ్ళాడు కృష్ణుడు ఎక్కడ వెళ్ళాడు బుద్ధుడు ఎక్కడ వెళ్ళాడు మహాదేవుడు ఎక్కడ వెళ్ళాడు ప్రపంచ రకంలో అక్కడ అది అలాగే వాళ్ళు ఏమీ చేయలేదని నా అభిప్రాయం వాళ్ళ జీవితంలో it has major impact on the society but again the society fast back into its normal పుస్తకోపం వ్యవహారం ఇప్పుడు ఇంకో అవతారం చూసినా సొసైటీ అలాగే కాబట్టి సొసైటీ ఉద్ధరించడం కోసం నేను చేస్తున్నాను అన్నది అది అజ్ఞానం అది అజ్ఞానంలో కాదు ఈ మాట సోషల్ సర్వీస్ చేసి వాళ్ళు వింటే వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే వాళ్ళు చెప్పలేదు సరిగిస్తున్నా కానీ వాళ్ళకి చెప్పండి పాఠంలో చెప్తున్నాం ఈ విధంగా నేను ఆయన అయితే అప్పుడేమో నేను రెండేళ్ళు సబ్మిట్ చేస్తే అదేమో సేవ ఇస్తానంటే మీరేమో మూడు వేలు చాలా ఎంకరేజ్ చేస్తారు మీరు ఇలా చెప్పారు వాటిని తీసుకున్నారు అడిగితే చేస్తూ నేను బృందాన్ని పిలిచి ఇంకో రెండేళ్ళు ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం ఉపనిషాలు నేను చెప్పాను లేకపోతే మీరు అలా చేస్తానంటే నేను తల ఉంటాను నేను నేను తల ఉంటాను ఎలా ఇప్పుడు మీరు సంఘం వచ్చినప్పుడు పాఠంలో పరిస్థితి అయితే ఇలా నేనేమి చెప్తాను మీరు దానికి ఏమైనా చెప్తాను అసలు చెప్తాను ఇది పరిస్థితి చెప్తాను కథం దగ్గర కాబట్టి ఇష్యూ వచ్చింది లేకపోతే అసలు ఇష్యూనే కాదు కాబట్టి మనం పని పెట్టుకుపోయి వాళ్ళని డిస్టర్బ్ చేశాం అది మనం అది మన పని కింద పెట్టుకోకూడదు అంటే ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు ప్రోపగాండా చేయాలి నేను అని అలాంటి పెట్టుకోకూడదు ప్రోపగాండా నేను నా జీవితాన్ని నన్ను ఇంకోసారి స్వామికి శంకర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి చూస్తున్నారు అని అంటారు నాకు ఎవరు ఎవరో అంటారు అంటే నేను మోసంలో ఉన్నది వచ్చాను నేను అలాగేమీ చూసుకోలేదు ఎలా పొందుతుంటే అది అది కూడా అజ్ఞానంలో భాగంగా ఎందుకంటే నేను సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని నేను పోగొడతాను అంటే అది అజ్ఞానంలో తీసుకుంటుంటే జ్ఞానం కాబట్టి సమాజంలో ఏదో అలా అనుకుంటాను మనం అన్నింటికీ తలకాయ దాన్ని వెంటనే కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంటెస్ట్ చేస్తే వాడికి అర్థం కాదు వేదాంతంలో విషయాలు మీరు చెప్పారనుకోండి అది అర్థం కాదు జాగ్రత్త వస్త నిత్యాన్ని మీరు చెప్తే అర్థమవుతుందా అర్థం కాదు పంచాంగం రాసి వారికి సూర్యోదయ సూర్యాస్తమయాలు నిత్యం చెప్పి చూడండి వరుస్తూ అంతేకాను ఆ లెవెల్లో మనం మనం సపోర్ట్ చే సపోర్ట్ చేయలేము సపోర్ట్ చేస్తే తప్పు అజ్ఞానాన్ని సపోర్ట్ చేయలేము అది విషయంగా డిస్టర్బ్ ఎందుకంటే వేదాంత సత్యములను బోధిస్తే వాళ్ళు తెలుసుకునేటువంటి యోగ్యతలో ఉన్నప్పుడే బోధించారు అంటే వారంతటా వారు వచ్చి ఆ సాధన సంపత్తిని సంపాదించుకుని పరమానంద శ్రద్ధ గలవాడే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత బోధించారు అది బోధింపబడతారు ఒక క్రమంలో ఇప్పుడు క్రమంగా వాటిని వారు ఎఫిలియేట్ చేసుకుంటారు అలా చేయాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తానని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తారు శ్రీకృష్ణుడు ఈ మాటను రెండు సార్లు చెప్పాడు చేయడం రిపీట్ చేయడం అవ్వాలి ఒకటి పది సార్లు రిపీట్ చేసిన సందర్భాలుగా ఉన్నాయి నీవు కష్ట కావాలి అని ఒక డజన్ సార్లు రిపీట్ చేశాడు కానీ ఈ మాట మాత్రం అంటే సర్వం ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటూ ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయగా అనే మాట మాత్రం ఆయన రెండు సార్లు చెప్పాడు నా బుద్ధి భేదం నేను అజ్ఞానాన్ని కర్మ సంజ్ఞానం చేసే సర్వకర్మాన్ని విద్వాన్ విత్త సమాచారం అని చెప్పారు దీని తర్వాత వచ్చినాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అతృక్షణ విధ ప్రక్షణమితే నా విద్యాలయే పూర్ణ జ్ఞానం గలవాడు ఈ మిగిలిన జ్ఞానం వాళ్ళని విస్తరింపు చేయవచ్చు అని చెప్పారు నిజమే ఎక్కడికైనా ఇక్కడ ఇది బ్రహ్మ సదస్సు అంటారు బ్రహ్మజ్ఞానాన్ని బుద్ధి చేయడానికి స్థానం అనేది దీనికి బ్రహ్మ పదహానికి ఎప్పుడు పెంచుకుని వచ్చింది ఆ కాబట్టి ఇక్కడ కూర్చుని చెప్పి పాఠం ఒక రకంగా ఉంటుంది అలాగే సేవస్వంగా పబ్లిక్ హాల్లో చెప్పిన పాఠం ఒక స్థాయిలో ఉంటుంది అదే పబ్లిక్ లో మేము చెప్పడం ప్రారంభించే ఉంటుంది అక్కడ చెప్పేటువంటి టాపిక్స్ కానీ మనం కానీ ఇంకో రకంగా క్రికెట్ గురించి చెప్తున్నాను నేను అన్నట్టుగా దాన్ని ఏదో కొంత ఉదయం చేసి ఏమిటో అంటే కొంచెం దాదాపు చేసుకుని అది అంత లోకంలో ఉన్నటువంటి భావాలను పూర్తిగా అవమవకూడదు అలాగే పూర్తిగా నిరాకరించడం నిరాకరించడం కదా ఇది కొంత ఒక రకంగా వాళ్ళ భావాలు కొంచెం చేస్తున్నట్టుగా నటించి ఎంతో ఉన్నతమైన ఉదాహరణ కలిగించే భావజాలాన్ని అందజేసి భక్తి గురించి చెప్పమంటే ఆ పూజారి చెప్పుకోవాలి మనం చేసుకుంటూ మనము హృదయంలో ఈశ్వరుని దర్శించే ప్రయత్నం చేయాలి అని అలానే దాన్ని అలా చెప్పాల్సి రావాలి అక్కడ ఉన్న స్థితిని కలుపుకుంటూ చెప్పాలి కానీ సర్వాన్ని ప్రోత్సహించే విధంగా చెప్పడం గౌరవాచార్యులు చెప్పినట్లే చెప్పడం కాబట్టి అటువంటి విచారము అంటే డిస్టర్బ్ చేయవచ్చు అని అంటున్నారు భాష్యం చూద్దాము ఏ పునః ఏ పునః అన్నారంటే అర్థం అంతకు ముందు గడపిన దానికి ఆపోజిట్ కైండ్ ఆఫ్ పీపుల్ లేదు అంతకు అంతకుముందు ఉన్నవాడు ఎవరు తత్వహితులు ఆ గుణకర్మ వివేకము కలిగిన జ్ఞానులు వాళ్ళు అలా ఉంటారు గుణకర్మ రైతు సంఘము లేకుండా కదా ఉంటారు నా సభ్యతే ఆసక్తి కలిగి ఉండదు ఐడెంటిఫికేషన్ ఉండదు దీనికి భిన్నంగా ఎవరైతే పునః అంటే దీనికి భిన్నంగా ఏ ఎవరైతే ఆసక్తిని కలిగి ఉంటారో అని ఈ అపోజిట్ జన్మకు చెప్పేటువంటి శ్లోకం ప్రారంభమైంది అని అర్థం నాకు చెప్పాలి ప్రకృతే ప్రకృతి యొక్క గుణములైంది పూర్తిగా మూఢులై ఉంటారు జగత్తు గౌరవాన్ని పూర్తిగా బంధింపబడి ఉంటారు ఈ ప్రకృతి యొక్క గుణములు ఎలా బంధిస్తాయి అన్నది ఆ పద్నాలుగో అధ్యాయంలో చెప్పారు జగత్తు యొక్క గుణములు ఏ విధంగా మంది వ్యామోహంలో పొందిస్తాయి కాబట్టి ఆ అధ్యాయం వచ్చినప్పుడు చెప్పండి అయినా ఆ టాపిక్ యొక్క విధంగా పద్నాలుగో అధ్యాయం మరియు దూరంగా ఉంది నేను దూరంగా తత్వగుణము సుఖ సంఘాన్ని జ్ఞాన సంఘాన్ని కలిగించి బంధిస్తుంది సుఖ సంఘేన వచ్చినాది జ్ఞాన సంఘేన దాన మీరు ఏదైనా మంచి దేశం భోజనం చేశారనుకోండి వెంటనే సుఖానుభవం ఎంజాయ్ చేసిన భావన ఆ సుఖానుభవం తత్వం ఇంద్రియ సుఖము తత్వం తర్వాత జరిగిస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే సంస్కారం మీకు అదిగో ఆ ఫలాన్ని అందిస్తూ వెళ్ళినప్పుడు మంచిగా బాగుండే కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఆ దిక్కు తీసుకువెళ్ళే అంటే ఆ సంస్కారం ఆ వాసన మళ్ళీ ఇది బంధమే కదా సపోజ్ అది లేదంటే అయ్యేమో లేదా అని నిర్ధారణ మరి బంధం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇలాంటివి చాలా సో ఆ విధంగా ఇంద్రియ సుఖానుభవము మనిషిని బంధిస్తుంది జ్ఞాన సంగతి అంటే ఏదో ఇంద్రియ సంబంధం సంపాదన చాలా గర్వంగా ఉంటుంది ఇప్పుడు బంధమే ఇంకొక వీటికంటే ఎక్కువ డిగ్రీ వాళ్ళకి అసలు వీటికే ఈర్ష్యపడతారు బంధం తక్కువ వాళ్ళని చూసి తెలుసుకుంటారు వెనుకుంటుంది వెనుకున్న దోషంలోనే బంధం ప్రేమ కాబట్టి ఆ విధంగా జ్ఞానం ఉండడం అన్నది సత్వమైన దానికి ఆరోగ్యంగా బోధించిన సందర్భంలో వివేకమైన సందర్భంలో అహంకారంగా ఉంటారు ముఖ్యంగా మహాత్ములు దగ్గర దర్శించాలని చెప్పి ఎవరికన్నా పాండిత్యం ఉంటే మహాత్ములు ప్రయత్నం ధనికుడు మహాత్ముల దగ్గరికి వచ్చి నేను చాలా ధనవంతుడను అని మహాత్ముల్ని ఇంట్రెస్ట్ చేసి అని తెలుసుకోలేకపోతున్నాను మహాత్ముడి ధనం వల్ల ఇంట్రెస్ట్ అవ్వలేదు అని తెలుసుకోలేదు మన ముందే సంపదను ఎక్కించి ఇంట్రెస్ట్ చేసేదాన్ని ప్రయత్నం మళ్ళీ పెరుగుకునేవాళ్ళు తను పెరుగుకున్న విద్యను చుట్టూ తిరిగి వస్తారు ఇది బంధం ఇంట్రెస్ట్డానికి ప్రయత్నమే బంధం తర్వాత అది రెండో మనం రెండో అధ్యాత్మకం విద్య కృష్ణ సంగ సముద్భవం కృష్ణ దిగితే సంగం ఆసక్తి అటాచ్మెంట్ వర్షం ఇవన్నీ కూడా ఉదయం వర్షణ వీటి ద్వారా మీరు గంభీరం వస్తారు ఏంటంటే ప్రమాదావస్థ నిద్రాధి మరుపు మోమరితనం ఇవన్నీ తమోగుణ లక్షణాలు ఈ విధంగా సో ఈ విధంగా ప్రకృతి యొక్క గుణములై ఉంటారు వ్యామోహములు పొంది ఉంటారు తమ్మిని మోహాత్మింటారు మందా సుమందమయ మందభావ్యా విపత్రిత అంటే వీళ్ళు మందులు మందులు అంటే గెడుగులు అంటే భోజనస్తారు కానీ జ్ఞానం యోగాలు మందులు ముందా అంటే దేహ దృష్ట్యా చాలా సోమరిగా ఉంటాయి సో మౌంద మందుగా బుద్ధి దృష్ట్యా ఏమన్నా సరే తెలివిగా ఉన్నానంటే అక్కడ మందత్వం బుద్ధి దృష్ట్యా మందత్వం అనేది తెలిసిన విద్యుషం అందుకన్నా జస్ట్ హోలింగా ఉంటే సెట్ ఆఫ్ ఐడియా ఇదో విద్యాన్ని ఒక సూపర్ ఫీస్ గా బతికేస్తాను ఇది కాపీయింగ్ రిలీజియన్ కాపీయింగ్ రిలీజియన్ వాళ్ళు చెప్పి నేను కాపీ చేస్తాను ఎప్పుడు జన్మలో కాపీయింగ్ ఎడ్యుకేషన్ లో కాపీయింగ్ నావెల్టీ ఏదో ఉండదు క్రియేటివిటీ ఏదో ఉండదు క్రియేటివ్ గా ఉండదు క్రియేటివ్ గా ఉండడం అనేది బాహ్యమంలో ఆరాధించబడేటువంటి హృదయంలో దర్శించట హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు అని అభ్యుత్ ఆ రకమైన ప్రతిహాండ్ ఎక్స్పీరియన్స్ దాన్ని క్రియేటివిటీ అది ధ్యానంలో వస్తుంది అంత క్రియేటివిటీ ఉన్నాం ఇంకా కాపీ ఏం చేస్తాం సూపర్ఫిషియల్గా ఉంటుంది అది ఎక్కువ మందంగా ఉంటుంది పైగా అది గొప్ప క్రియేటివిటీ తెలుసుకోలేక సూపర్ఫిషియల్ లక్షణమే గొప్పది కూడా సుమందం మంద సాధ్య వీళ్ళు భాగ్యం కూడా మొదలనే వీళ్ళ దేహం మీద అవసరం మొదలుతాం బుద్ధి ఏమో ఆ ఇచ్చి నేచర్ క్రియేటివ్ నేచర్ ఉండదు super physical levels of consciousness లోనే ఉంటారు దాని పైన వాళ్ళ భాగ్యం కూడా అంతంత మాత్రమే అంటే లక్ష భాగ్యం అంటే అదృష్టం కూడా అంతంత మాత్రమే ఇంకా మహాత్ములు మనం అధ్యయనం చేయాలనే ఆలోచన కలగదు దీని కూడా ఉపద్రుతాహ ఏదో ఉపద్రవాలు వచ్చి పడుతుంది ఉపద్రవాలు ఏమో వస్తూ ఉంటాయి ఈ సంసారం అన్న తర్వాత ఏమో ఉపద్రవాలు వస్తాయి మన చుట్టూ మనం అది రిలేషన్స్ పెట్టుకుంటాం భాష భార్య కొడుకు గుడిగా వీడు మన నాన్న బాగుంది ఇలా ఇరవై ఇరవై ముప్పై పదో పదిహేను రిలేషన్స్ ఇంట్లో ఎవరికో ఒకరికి బ్యాడ్ లైఫ్ వస్తూ ఉంటుంది ఎవరికో ఒకరికి కారణాలు అది కనెక్ట్ అయితే వాళ్ళతో మనం కూడా ముఖ్యం అనవాళ్ళు దీంతో ఎవరితో వాడిని అనారోగ్యం చేస్తే దాన్ని మనం చేస్తున్నాం లేదు అనారోగ్యం వెళ్ళాలి విధంగా శుక్రవారం ఉదాహరణ శుక్రవారం ఏమి వస్తుందండి అది శుక్రవారం అయిపోతే మీరు ఏమవుతుంది ఇది ఏం చేయండి మీ దాన్ని మీరు శుక్రవారం కానీ శుక్రవారం కానీ అది ఆగిపోయినప్పుడు చెప్పండి నాకు నేను చేయిస్తాను నేను అయిపోయి శుక్రవారం వస్తాను సముద్రంలో అలా అయిపోతాయి ఎవరికి అదే మేమేమో చాలా పూజలు చేసామంటే అమలా అంటే ఏమీ అవుతుంది పూజలు పూజలు లేకుండా ఉంటే ఉపద్రవం ఉపద్రవం అది వస్తూ ఉంటాయి ఉపద్రవం రాకుండా ఎట్లయిపోతుంది ఉపద్రవానికి కావాల్సిన వ్యవస్థంగా తీసుకెట్టి ఇప్పుడు ఈ రాసవరం ఉంటే ఎదుగుదల వస్తుంది ఎందుకంటే కన్సెప్ట్ పరీక్ష బాగా రాసేదనుకోండి నాకు ర్యాంక్ అర్థం లేదు నాకు ర్యాంక్ అర్థం లేదు అది నాకు ఇంట్రెస్ట్ లేదంటే నేను కామర్స్ చదువుకుంటాను నాకు ర్యాంక్ అంతే ఉంటుంది నేను వారికి అర్థం ఇద్దరు ఇద్దరు నిజంలోకి రావడం కావాలన్నది కాకపోవడం అలా నేను దేవుడు ఇలా నేను పైన కదా అది బాగా రాసేస్తుంటే అనిపిస్తుంది కాబట్టి ఉపద్రవ ఈ ఉపద్రవాల్లో ఉంటారు అని అలాగే భారతలో వర్ణించారు సో గుణసమ్మూఢ మనము ఈ విధమైనటువంటి సంసార ప్రవాహంలో పరిపూర్తితో ఉంటాము అని దీన్ని దీన్ని వర్ణించాలి ఎందుకంటే ఈ నెగిటివ్ వర్ణం అంత బలంగా చేసేస్తున్నారు అంటే వైరాగ్యం ఇంకా తప్పు ఇంకా ఎక్కువ వైరాగ్యం కోసం ఇంకా వర్ణించాలి ఇంకంటే కొంచెం మరి కొన్ని చోట్ల ఇంకా దృఢంగా వర్ణించాలి శంకరుడు విజయపుణంలో శ్లోకం నన్ను అమెరికాలో మొత్తం ఇంట్లో ఉన్నట్టు అంటే ఆయన ఏమంటారంటే ఈ దేహము ఇది మాంసము నిద్రల మాంసము మధ్య సౌందర్యము నన్ను బ్యూటీ బ్యూటీయే ఉన్నాను నేను బ్యూటీ ఫిమేల్ బ్యూటీ అవి నిర్మిస్తూ ఉంటాను సో ఆయన ఏమంటారంటే ఈ జస్ట్ లేదు పైన ఉన్నటువంటి చర్మం లేకపోతే ఆ దర్శనం ఎలా ఉంటుందో నేను ఈ సింపుల్ ఈ వ్యాఖ్య జన్మలో లేకపోతే ఈ దర్శనం ఎలా ఉంది ఏదైతే బాగుంది లేకపోతే దీని నా మొహం చేసి ఇంటే స్కిల్ దీని స్కిల్ అని ఇలా వర్ణిస్తాను నిజంగా ఈ వర్ణం చాలా బోరింగ్ బోరింగ్ డిస్క్రిప్షన్ ఉంటాను అది గడిపి కలిపి డిస్క్రిప్షన్ చేస్తున్నారు అంటే ఒక ఆయన అడిగారు ఎందుకంటే సంస్కృతంలో విజయం పడలేదా వేదాంతంలో నేను ఎంతవరకు ఇలా గడిపి కలిగి చేస్తానంటే లేదు బయట మన ముఖంలో గర్భంలో రకంగా భావన చేస్తున్నాం జరుగుతుందా లేదా అవైలబుల్ చేస్తున్నారా అంటే అని అని ఆయన నెగిటివ్ గా ఆయన కంప్లైంట్ వెంకటాచార్యులు కంప్లైంట్ నాకు చెప్పాను అది ఒక్కటే గ్రహణానికి మిగతా వేరు చూడాలని నాకు బాగా నచ్చింది అంటే ఏం చేశాను నాకు అది కూడా నచ్చింది మన ఆత్మని కూడా అవుతుంది లైఫ్ కదా బికాజ్ మీకు దేశం మీద ఉన్న అభిమానం నాకు లేదు నాకు నచ్చింది అక్కడ దేహాభిమానం ఎక్కువైంది అనుకోండి దేహాన్ని నిరసించేటువంటి శ్లోకాలు నష్టం దేహాభిమానం తక్కువ ఉంటుంది దేహాన్ని నిరసించే శ్లోకాలు కూడా దేంట్లో వస్తాయి ఎలాంటి పార్టీ కాదు నేను దగ్గర ఒక పార్టీ తీసుకెళ్ళి చేశాను అనుకోండి ప్రదర్శన ఆ పార్టీ వాళ్ళు అక్కడ తీసుకున్నారు అనుకోండి వాళ్ళు ఏమంటారు ఎందుకంటే పార్టీ మాట ఏం లేదండి ఏదో లైఫ్ పార్టీ వాళ్ళు కావాలనుకోండి ఎదుగుదల కాబట్టి అభిమానం చేస్తాం దేహాభిమానాన్ని తగ్గించడం కోసం దేహ మీద చేస్తాం ఎందుకు ఆ తాత్పర్యం అలాగే సంసారం ముందు ఒక రకమైన వైరాగ్యాన్ని కలిగించడం కోసం అది మీద నిండా చేస్తాం సో ప్రకృతి దిన సమూహా సమూహా పూర్తిగా వ్యామోహం చెందిగారు చెందినవారు దిన ప్రవాహం నుండి కర్మల ప్రవాహం నుండి పూర్తి సాధాత్మ్యమైన ఉంది సంసార చక్రంలో పరిస్థితితో ఉంటారు చేస్తున్నావా చెప్తే మనం కొంత వివేకాన్ని సంపాదించుకోవాలి ఇంట్లో ఉత్సాహం కాబట్టి చదువుతున్న అందుకోసం వస్తాం పునఃమూఢాత్మక అందరూ సత్యంతే గుణానాం కర్మసు గుణకర్మసు గుణానాం కర్మసు నేను గుణేసు కర్మసు నేనున్నాను గుణానాం కర్మసు గుణముల యొక్క కర్మలు అంటే ఇది కర్మ ఉంది కర్మ చేసి ఎవరు కళ్ళు చేస్తుంది చూడండి కర్మేంద్రియములు కర్మ చేస్తాయి అసలు కర్మేంద్రియములు ఉన్నది కర్మ చేయడానికి కర్మంటే అంటే ఏంటండి చేతులతో చేసేది కాళ్ళతో చేసేది నోటితో చేసేది నోటితో చేయడం భోజనం కాదు మాట్లాడాలి వాజేంద్రియ ఇది కర్మేంద్రియ కాబట్టి మీరు మాట్లాడితే కర్మ చేస్తున్నారు నడిస్తే కర్మ చేస్తున్నారు చేతులతో ఏదైనా చేస్తే కర్మ చేస్తున్నారు ఇది కర్మేంద్రియ కాబట్టి కర్మ చేసిన దాంట్లో ఒక కర్మేంద్రియాలు కర్మం చేస్తారు కానీ దేహం లేకుండా కర్మేంద్రియాలు ఉంటాయా ఇది చేతులతో కర్మ చేయాలంటే మధ్య వంశము ఎందుకని ఇంటే కదా కర్మేంద్రియం అనేది కాబట్టి దేహము కర్మ చేస్తుంది మనస్సు యొక్క సంకల్పం లేకుండా కర్మ ఉంటుందా ఉండదు కాబట్టి మనస్సు కర్మ చేస్తుంది మనస్సు తత్వం ఇంద్రియము కర్మేంద్రియము రజోగం దేహము తమోగం కాబట్టి గుణములు మూడు కలిసి కర్మ చేస్తారు ఇప్పుడు నేను కర్తనవ్వాలంటే అంటే ఆ కర్మను చేసేవాడు నేను అవ్వాలంటే ఏమవ్వాలి ఆ గుణములే నేను నేనే గుణములు అయితే గుణముల యొక్క కర్మలు నేను చేసి కర్మలు అవుతాయి కానీ శాస్త్రం అలా చెప్పట్లేదు తత్వం అది కాదు మీరు ఏదైనా జీవన situation you can discover your decided with విద్యుత్తి త్రీ ఇమీడియట్ చేయడం వల్ల వివేకాన్ని మీరు సాక్షాత్కరించుకోవచ్చు ఏమన్నా సాక్షిగా రక్షిస్తే ఇదే వివేకం వస్తుంది కన్వీనియం సాక్షిగా తప్పిస్తే వివేకం వస్తుంది మనస్సును సాక్షిగా తప్పిస్తే వివేకం వస్తుంది కాబట్టి నీటి ద్వారా నిర్వహించబడే కర్మలకు నేను సాక్షిమవుతాను తప్పిస్తే నేనే కర్తను కాను అనే వివేకం వచ్చిందా లేదా గుణముల యొక్క కర్మల ముందు వివేకం ఉంటే అలా ఉంటుంది కానీ మనం ఇక్కడ అవివేకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారు గుణముల యొక్క కర్మల ఎందు సజ్జంతే కోసండి ఐడెంటిఫై అయి ఉంటారు కాబట్టి ఇలా ఇక్కడ మరి వాక్యం అలాగే ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ గారు ఏమన్నారంటే ఆయన రాసిన వాక్యం ఎలా ఉందంటే ఎవరైనా మీమాంసలు ఉంటే చాలా కోపం ఆయన ఏమనుకుంటే గుణానాన్ని కర్మకి యజ్ఞానికి తగ్గింది గుణముల యొక్క కర్మలైన తగ్గిందంటే నేను ఇంతదాకా చెప్పిన సంవత్సరాల వాటిలో సరికి సర్టికలుగా ఆసక్తి కలుగుతున్నానంటే చెప్తున్నాను ఆయన అంటే యజ్ఞాభిషి చెప్పాను అంటే యజ్ఞం చేస్తున్నవాడు ప్రకృత్వపూర్వకంగా యజ్ఞం చేస్తున్నాడు వైదికుడు వారు కూడా ఆసక్తిలోనే ఉన్నాడు అలాగే వస్తారు యజ్ఞం చెప్పేవాడు నేను కాస్త నేను యజ్ఞం చేస్తున్నాను ఫలానా కాదు ఫలం భోక్తను భోక్తను ఫలానా ఫలం కోసం యజ్ఞం చేస్తున్నాను అని అంటే వాడిని అటువంటి వ్యక్తి నేను ఎంత విద్వాంసుడైనా ఎంత పవిత్రుడైనా అంత సందేహాలు నేను కూడా రెస్పెక్టిస్తాను అది నాట్ ఇష్యూ రెస్పెక్టివ్లో ఇస్ నాట్ ఇష్యూ అటువంటి వ్యక్తిని గీత పాఠంలో వ్యక్తిని కిరీటం పెట్టరు చాలా గొప్పవాళ్ళు కిరీటం పెట్టరు అటువంటి వ్యక్తి ఏమంటారంటే సమూహ చాలా వ్యామోహంలో ఉన్నాడు వేరే వ్యామోహం నేనేమో కడుపు కొట్టుకుని ఉపవాసం ఉంది యజ్ఞం చేస్తుంటే వ్యామోహం ఉంటారు అది కాదండి నేను చేస్తున్న మా నిజమే ఈ పుణ్యం కూడా వచ్చింది అది కాదు పాయింట్ పాయింట్ ఏంటంటే మీరు నేను తప్పను అనుకుంటున్నానా లేదా అవునా లేదు నేను తప్పను కాబట్టి తప్పను అనుకుంటున్నానా పోయిందండి ఈ ఫెయిల్ చేశారు కర్మఫలం కోసం చేస్తున్నారు లేదా అంటే దీనికి ఆజ్ఞ కర్మఫలం కోసం కాదు ఇంకేం కోసం చేస్తాం కర్మ కర్మ ఫలం కోసం కదా చేస్తాం ఒక ఆయన అడిగారు కర్మ ఫలం కోసం కర్మ ఫలానికి గురించి నిష్కామ కర్మని చెప్తున్నాను ఏదేంటే భాష్యకాలు చెప్తుందని శ్రీకృష్ణుడు చెప్తుంది చెప్తున్నాను నిష్కామ కర్మ చెప్తుంటే ఒక ఆయన అడిగారు మీరు నిష్కామ కర్మ చేస్తున్నారా అని అడిగారు ఏంటండి నేను చేసి కలిగి ఏం చేస్తారు అక్కడ శాస్త్రంలో ఉంది కదా ఆ శాస్త్రంతో రిలేట్ అవ్వండి కదా ఎందుకంటే అలాగే నిష్కామ కర్మ కుదరదు ఎందుకంటే కామం లేకపోతే కర్మ చేయడానికి ప్రోత్సాహం ఉంటుంది ప్రేరణ ఉంటుంది మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అంటే అప్పుడు ఆయన అడిగాను నువ్వు పుస్తకం రాసావు కదా ఆ పుస్తకం ప్రింట్ అవ్వాలని రాసావా ప్రింట్ అవ్వట్లేదని రాసావు అంటే నేను రాశాను మీరు తర్వాత దానికి దానికి ఇంకో రెండేళ్ళు రాసిస్తాను ఈ ప్రిపేర్ పుస్తకాలు జనాలు తీసుకుని చదవాలని రాశారా చదవట్లేదు రాశారా అంటే నేను మీకేమో చూడండి మీరు చదవబడ్డారు చదవండి నా పుస్తకం గురించి మీరు అవసరం నేను తెలిసే తర్వాత ఎవరో విద్యార్థులు దానికి మీరు సమాధానం నేను మీకేమో నేను పుస్తకం రాసింది ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉండే ఆరాధన లేకుండా అందుకోసం వారు తల్లి సంతోషిస్తే అది ఈశ్వర ప్రీతి ఈశ్వర హృదయంలో ఉన్నవాడు ఈశ్వరుడు సంతోషము ఆనందం ఈశ్వరుని యొక్క లక్షణమే ఆనందం అంటే ఈశ్వరుని యొక్క వినియోగేస్తున్నది కాబట్టి ఈశ్వరారాధన కోసం రాశాను చెప్తే దాని నుంచి నయోగేయాన్ని అపేక్షించి రాయలేదు కాబట్టి నిష్కామకర్మే అవుతుంది ఒకవేళ నిష్కామకర్మ కాకపోతే నేను ఐ ఇంట్లో టు ఇంప్రూవ్ వచ్చాను నేను నిష్కామంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది దాంట్లో ఏదో దృష్టాలు ఉన్నట్లయితే ఆత్మవిమర్శ చేస్తే ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఐ హెవ్ టు ఇంప్రూవ్ అయితే అంటే కానీ అక్కడ ఉన్న శ్లోకాన్ని కాదనడానికి ఏముందా పద్ధతి కాదు కాబట్టి అటువంటి పూర్వపక్షం తప్పు ఏది కామన లేకుండా కర్మ ఎలా చేస్తుంది ఇలాంటి అర్థంగా నిజానికి పూర్వపక్షాలు ఉంది మేము ఎవరొచ్చేసి తరలించి చూస్తున్నాం ఈ పూర్వపక్షం దేవనాలు లేదు కాబట్టి ఆ పూర్వపక్షం ఉంది కాదు కాబట్టి నిష్కామంగా కర్మ చేయడం అన్నది సంభవమే సంభవం కాదు ఇది పాజిటివ్ లాజికల్ అండ్ ఎగ్జిబుల్ ఇవాళ వైద్యులు అది జస్ట్ కానీ మీ మాట లేదు నేను కష్టమే భోక్తలేను ఎగ్జిబుల్ విషయంలో మీకు నేను చెప్పాను డిస్టర్బ్ లేదు మీరు ఎవరిలో కొంచెం బాగా ఇస్తుంది కానీ అక్కడ నేను ఎక్కువ దాన్ని జరుగుతుంటే ఇప్పుడు మా నాన్నగారు ఆయన అన్నారు నేను నేను యజ్ఞం చూడడానికి వెళ్తున్నాం ఆ పాఠాలు భగవద్గీత పాఠాలకి చెప్తూ ఉండేవారు ఈ భగవద్గీత శ్లోకం అసలు ఏదైనా చెప్పుకుంటారు వాళ్ళదే చెప్పుకుంటారు కొంచెం పాఠం చెప్పి బట్టి అలవాటుని బట్టి అయ్యా మీరు చెప్పి చెప్పండి వాళ్ళు ముందుకు వస్తారు అది వాళ్ళు చెప్పాలి కదా మర్యాద పెద్దల మాట వినాలి నేను చెప్పంటే గీతా శ్లోకం మొదలెట్టద్దు ఎందుకంటే జీవితంలో ఏ శ్లోకం చెప్పడం ప్రారంభించినా ఆ మొదటి పది నిమిషం బాగానే ఉంటుంది సంస్కృతం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభిస్తే అక్కడ సిచ్యువేషన్ ఇంట్రెస్ట్ ఏ శ్లోకం చేసినా ఇంట్రెస్ట్ అంటే శ్లోకం మాత్రం చెప్పద్దు కాబట్టి ఏం చేస్తామంటే ఇంకా ఏదో శ్లోకాలు ఉన్నాయి ఏదో శ్లోకం చేసింది లేకపోతే శంకరాచార్యులు క్షేత్రాల్లో కూడా సమస్య ఇంకే బాగుంటాయి దాంట్లో గణేష్ పంచరత్నం గణేష్ మహారాజు స్థితి చేసినట్టు శ్లోకం ఉంటుంది లేకపోతే ఇంకో ఏదైనా శ్లోకం అలాంటివి చెప్తే గీతా శ్లోకం చెప్తారు మరి గీతా శ్లోకం ఎప్పుడు చెప్పాలి ఇది గీత పాఠము గీత పాఠం విన్నాను అప్పుడు చెప్తాను విద్య కావాలని ఎందుకంటే వాళ్ళ విద్యను కావాలని ఇచ్చాలని మీకు లేదు కాంట్రక్షన్ చెప్తే మీరు గమనించండి టెంపుల్లో ప్రసంగం చేయడం నాకు తెలుస్తారు ఈ తారకంలో అవుతుంది తారకంలో టెంపుల్లో నేను ప్రసంగం చేయలేదు నేను అంటే ఒక ఆయన లేదు ఎవరు లేదు సన్యాసులన్నీ టెంపుల్ మీద పంపించడం చెప్తారా చెప్తారా లేదు మరి టెంపుల్లో చెప్పడానికి వెనకాడితే అని అడిగారు నేను చెప్పాను లంబలో పెట్టాను వాస్తవంలో పెట్టాను అడిగి తెలుపు తెలుపులో అర్థం లేదండి అది అర్థం లేదు అసలేదా అంటే నేను కావాల్సింది కదా నేను చెప్పింది నేను అక్కడ మొత్తం కావాలని చెప్తే వాళ్ళందరికీ ఇది అనుకూలంగా ఉండదు వాళ్ళు చేసేదానికి విరుద్ధంగా ఉంటుంది ఎందుకు లేదు అదే ఎందుకు కాదు అక్కడ ఇస్తాము తన ఊరికి నేను చెప్పడం దాని ఇస్తా అక్కడ వాడు మమ్మల్ని వదిలిస్తాడు ఎక్కడ ఊరికి కాబట్టి చెప్పకండి చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం డిస్టర్బ్ కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి కాబట్టి ఆత్మజ్ఞానం అన్నది అది అంటే నాకు మీరు జనరల్గా బోధించడానికి ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడు జనం మీద పడి మీరందరికీ తెలియదు కదా ఇదంతా చేసుకుంటున్నారు ఇది పద్ధతికి అలా మొదలు నేను కర్మకాండ సందర్భంలో అలా మేము రామకోటి ప్రోగ్రామ్ మొదలుపెట్టాము ఇవో ఈ ఫీజు తీసుకుని మీరు డిమాండ్ చేసి ఇవ్వండి అని అలాగా తీసుకురావడం రామకోటి జప అనే స్కీమ్ అవి కృషి చేసిస్తారు ఇంత మందిర సైతాలు వస్తారు అవన్నీ ఒకరి ముందు అప్పుడు అవన్నీ పడుతుంది అటువంటి పనులు ఒకటి నేను తీసుకొస్తాను ఉంటాను తీసుకుని నేను అందరికీ ఇస్తాను ఒకరు పది సైతాలు ఇస్తాను ఈ హోంవర్క్ లాగా లేదు నాకు తీసుకురండి అంటే ఇంకా వేరే పాఠం వస్తాను నేను మీ పనులు చేస్తాను అప్పుడు ఏం చేయాలి ఇంత పనులు చేయాలి ఇందులో వస్తే తయారవుతుంది ఇంకో ఇంకేం చేయాలి ఏం చేయాలంటే మీరు స్తోపం కట్టండి ఈ కళాభిష్కారం ఉన్నారు ఇది తూపం తూపం పెట్టాలంటే అక్కడ చూడలేదా చేసి మన మన వ్యాయామం జరుపుకోవడం బట్టి కొంచెం అక్కడ గోడలు జరిగి అక్కడ పెట్టాలి అది కాదు కార్యక్రమం మనం చేయాలి చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటే మనం సపోర్ట్ చేయాలి కానీ నేను చేయలేదు అది కరెక్ట్ భారతం చెప్పాను సర్జంతే గుణానాం కర్మసు గుణకర్మసు ఈ గుణముల ద్వారా నిర్వహించబడే కర్మలలో వీళ్ళు ఆసక్తి కలిగారు అని శంకర్లు అభినయం చేసి చూపిస్తారు అభినయాన్ని ప్రమాణంగా చేస్తారు అభినయం యాక్టివిటీ కాదు దాన్ని దాన్ని అభినయం చేసి చూపిస్తారు బాహ్యతలో నేను అభినయం చేస్తాను చేస్తాను నేను దాన్ని ఏం చేస్తూ ఉంటాను తర్వాత కథల్లో మళ్ళీ కూడా అప్పటికప్పుడు అలాగే సీరియస్ చూపిస్తూ ఉంటుంది నిజంగా జరిగినట్టునే ఎంతో కొన్ని జరిగినా ఉంటాయి కొన్ని కల్పితాలు ఉంటాయి కొన్ని పార్టీకి ఓ రకంగా జరుగుతుంది కానీ దాన్ని ఇక్కడ సందర్భానికి అనుగుణంగా నేను చెలవులో పొలవులో చేసి తెలుస్తాను నేను సంప్రదాయంగా జరగట్లేదు అభినయం శాస్త్రస్థి తీసుకుంటాను శంకరులు అభినయం చేస్తున్నారు ఎలాగంటే వీరు ఆసక్తి కలిగి ఉంటారు ఏంటంటే ఆసక్తి అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఏ అది తీస్తే ఇది ఆసక్తిని మనం గుర్తుగా తీసుకునే చెప్పాలి అది చెప్పండి ఎక్కడే చెప్తున్నారు అది ఆసక్తి మేము కర్మ చేస్తున్నామండి మేము యజ్ఞం చేస్తున్నాం మేము యజ్ఞం చేస్తున్నాం మీరు యజ్ఞం చేశారంటారా నన్ను ఒక మహాత్ముడు కానీ నేను గీత మహాత్ముతో ఉన్నాను మీరు ఇంతవరకు ఎన్ని గీతాధ్యాన యజ్ఞాలు చేశారు అంటే నేను అన్నాను నేను కౌంట్ చేయలేదండి కౌంట్ చేయాలంటే అర్థం తెలిసిన తప్పు అందుకని నేను మొదటి గీతాజ్ఞాన యజ్ఞం పూర్తి చేశాను ఇప్పుడు నూట ముప్పై నాలుగవ గీతాజ్ఞాన యజ్ఞం చేస్తున్నాను అని దోషి చెప్తాను నూట ముప్పై నాలుగవ గీతాజ్ఞాన యజ్ఞం అంటే ఏంటి నేను ఇప్పటికీ నోపదీక్షణ మీరు గీతాజ్ఞానం విద్యాన్ని తీశాను ఇప్పుడు ఒక నిర్దేశాలను చేయబోతున్నాను ఎన్ని పర్సెంట్ వయోగిపోతున్నాను ఎప్పుడు గీతాజ్ఞానం విద్య దాంతో భక్తులతో ఉంటుంది ఇప్పుడు భక్తుత భర్త అలాగంటే ఉంటుంది ఒక ఆయన నేను కలిసాను ఆయనకి నన్ను నా భర్త చేశారు ఆయన శత గొప్ప హోమకర్త అని జపాహోమంలోనే ఉంటుంది యజ్ఞంలో అగ్నిష్టోమంలోనే ఉంటుంది సోమయాగాల్లోనే ఉంటుంది మామూలు గ్రంథంలో ఇలాంటి చిన్న యజ్ఞాల్లో ఉంటుంది రాబడే యజ్ఞాల్లోనే ఉంటుంది జపాహోమం రానినంత వరకు వంద జపాహోమాలు చేశారు అన్నారు కంప్లైంట్ చేశారు అర్థం చెప్తే నేను నేను ఎక్స్పెక్టింగ్ కమ్యూనిస్టుకి దోహాన్ని ఉండదు అని చాలా కమ్యూనిస్టులు వాళ్ళే ప్రత్యేకించారు అలాగే అక్కడ కంటిన్యూ చేస్తారు ఆ చేతుల్లో శ్వాస ఉంది ఎందుకంటే నేను కష్టని అనే ధోరణిలో చేస్తాను కర్తృత్వం ఇది కలిసితే వచ్చు ఇప్పుడు ఈ లిమిట్ వేసుకుంటారు ఈ థర్డ్ గ్రాండ్ స్లామ్ విన్నాయా అని పనిచేయండి గ్రాండ్ స్లామ్ అంటే నాలుగు దేవస్వాములు ఉన్నారు ఆ నాలుగు ఏం చేస్తే వాళ్ళు గ్రాండ్ స్లామ్ విన్నారంటారు నాకు అలా చూస్తున్నాను ఏమో ఇలాంటి మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి ఇది పనిచేయండి ఇది తెలిసి క్రెడిట్ అక్కడ కర్తృత్వం ఉంటుంది వేదలు వచ్చి నేను నూట యాభై ఆరు గీతా జ్ఞాన యజ్ఞాలు చేశాను అని అన్నాడంటే పోయింది అత్యంతం లేదు వయం కర్మ నేను చేస్తాను నేను ఎందుకు చేస్తామో తెలుస్తున్నాను చాలా ఫలం కోసం సో ఎందుకు కళ్యాణం నేను చేస్తున్నాను ఎందుకు కళ్యాణం చేస్తున్నాను అంటే మనం ఏం చేద్దాం ఈ కోట్ల కోట్ల సంవత్సరాలు ఆ పుణ్య లోకంలో నివాసం చేయడం కోసం కన్యాదానం చేస్తుంది అని సంకల్పం చేస్తే సంస్కృతం తెలియదు కాబట్టి స్టేట్మెంట్ లేదు కానీ సంస్కృతం తెలుసుకుంటే మరి అదే అర్థం నాకు తెలియడానికి విని కాబట్టి మన సంస్కృతం తెలియదు మళ్ళీ చేస్తే పెద్ద అడ్వాంటేజ్ తెలుసుకుంటే ఇంకా ఇబ్బందులు ఏదైతే ఉంటారో అవన్నీ కూడా కావాలి అలాగా మహావేగంగా చదువుకొని ఉంటూ ఉంటాం నేను ఒక్క మొత్తం అర్థం లేదు దీని వెళ్ళి తెలియదు అంత బ్లిస్ ఇగ్నరెన్స్ బ్లిస్ కింద ముక్కుపెట్టుకోవాలి ముక్కుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరితో కోపలు కూడా ఆయన ఎక్కువ ఆయన ఎక్కువ దావుతో చూడలేదా దావుతూ కాదు ఆయన చూడాలంటే అవరు కాదు ఈ ముక్తులు కొనుగోలు ఖచ్చితంగా అప్పుడు అది అప్పుడు వయం ఫలాలే కొనుమా అంటే కర్తృత్వం నిశ్చత్వం జరిగి ఉంటాయి అది యాక్టివ్ కావాలి అది ఏం చేస్తుంది ఇలా ఉంటారు ఈ విధంగా గుణకర్మకి సత్త చూడండి లోక దృష్టికి శాస్త్రీయ దృష్టికి ఎంత తేడా లోక దృష్టిలో సమాజంలో దృష్టి ఎలా ఉంటుంది అవునండి నిరంతరాయి కర్మ చేస్తున్నాను అలా అతి సహజంగా అలా అవును మరి కర్మ స్థానం కోసం చేస్తే ఇంజనీరింగ్ కోసం చేస్తున్నాను గీత రాంగ్ గీత గీత అంటే ఈ శాస్త్రంలో అలాగే ఉంది తాన్ కర్మ సంగిన అదర్శన విధ కర్మఫలమాత్రదర్శిన వాళ్ళు కర్మ సంగిని అనబడతారు కర్మాసక్తి గలవాలి కర్మంలో ఆసక్తి కలిగి ఉంటారు కర్మాసక్తి గలవాళ్ళు ఆ కర్మాసక్తి ఏం చేస్తుందంటే వాళ్ళ ముందు కొంత జ్ఞాన శత్రుత్వాన్ని జ్ఞానము అంటే వాళ్ళ దృష్టి నేను ఒకసారి ఏదో ఒక ప్రధానికి గురించి వెళ్ళాను తీసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళని మర్యాద కోసం వెళ్తాం మనం ఏదో వచ్చింది బాగుందాం కదా అయితే ఆయన కారణం లేదు సేనాథ్ రుద్రాధ్యాయం లేదు మాకు గెలిచేది చెప్పండి కదా రుద్రాధ్యాయం గురించి చెప్పండి కదా ఓకే దానికే రుద్రాధ్యాయం గురించి సేనాథ్ అసలు లేదు అది చాలా సొగదైన సమాచారం ఎంతసేపు చెప్పుకుంటారు గన్ అనవోహంగా అన్నాను కానీ నేను మనం చెప్పాను నేను కొంత అమానకంగా పోతా నేను చెప్పుకున్నాను మనం చెప్పాలి గణితం చెప్పుకున్నాను గణితం చెప్పాలి అలాగే అనుకుంటా కానీ అంత అంటే ఎక్కువ తెలియజేయడం నేర్పించినప్పుడు నేను లేదు చూడలేదు గత ఐడియా ఎందుకంటే పార్టీ భవిస్తాను ఒక అభివృద్ధి చేశారు కానీ మీరు తెలుసుకొస్తారు తెలుసుకోరు అక్కడేమో తమ అనుకోలేదు మీరు కారణంగా యోగి అది చాలా నేస్టీగా ఉంటుంది అవుతుంది అండ్ ఆయన ఈ నలభై ఐదు నిమిషాలు ఈ ప్రసంగంలో ఒక్క మొత్తం ఉండాలి అక్కడ ఆ నాగో హడావిలో ఇంకొకటి మాట్లాడతాడు ఆయన చెప్పి మంత్రాలకే కూడా నేను అర్థం చేసుకుంటాను నేను అప్పుడు ఏదో ఏదో అలవాట ఏదో వాక్యం మానస్తూ ఏదో చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నాను అది మంచిది అసలు అర్థము అంటే అక్షయ ప్రవాహ జ్ఞాన ప్రవాహ జ్ఞానము ఎడల ఒక రకమైన హాస్టైల్ యాటిట్యూడ్ ఉంటుంది అమ్మాయి తయారయ్యారంటే నేను విమర్శించట్లేదు తప్పుపట్టట్లేదు అది ఆ కర్మాసక్తిలో అటువంటి దోషం కర్మాసక్తి అలాగే ఒక ఆయన మామూలు అవగాహనగా ఆసక్తి ఉంటారు నేను ఎందుకంటే ఆసక్తి ఉంటాను అంటే మీ పరిస్థితి ఆయన అన్నారు ఎందుకంటారు బిజినెస్ లో భోజనం వేస్తే అన్ని అసత్యాలు చెప్పడం అవ్వదు అవ్వట్లేదు అంటే ధర్మం అసత్యానికి ధర్మం అసత్య ధర్మంలో బిజినెస్ చేయొచ్చు కదా అంటే చేయవాలి బిజినెస్ అసత్యం ఇస్తేనే కానీ అసలు బిజినెస్ కాబట్టి కర్మాసక్తిలో ఉన్న వాళ్ళు ఆ విధమైనటువంటి ఒక జ్ఞాన శత్రుత్వాన్ని కలిగి ఉంటుంది లేదా ఒక వైముఖ్యం వైమనుష్యాన్ని కలిగి నిజతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మజ్ఞానం చిత్తం వస్తున్నారు అది కానీ వాళ్ళు వాళ్ళకి ఎప్పుడో వివేకం వచ్చింది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకునే పద్ధతిలో వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుంటారు ట్రై చేసినట్టు తెలుసుకుంటారు ఎప్పుడో వస్తుంది కదా ఒక ఆయన ముప్పై సంవత్సరాలు దేవాలయంలో పురోహితుడిగా ఉండేవారు ముప్పై సంవత్సరాలు వేద మంత్రాలు అన్ని కలిగించారు చక్కగా సంవత్సరం కాదు ఆయన చెప్పి వారు ఇతరులు ముప్పై సంవత్సరాలు ఆయన చుట్టూ ఎంతో మంది మహాత్ములు వచ్చేది వెళ్ళారు మనం దేవత సంస్కృతి గారి దగ్గర మొదలుపెట్టి తీర్థాత్మానం గారు మనోహరం పెద్ద పెద్ద మహాత్ములు వచ్చే వెళ్ళారు ఎప్పుడు ఆయన ఒక్క మొక్క వెళ్ళారు జనాల ప్రయత్నం కూడా చేయలేదు ముప్పై ఏళ్ళు తన కథలు చేసింది చేశారు ఏ రోజున ఆయన కారులో వెళ్తుంటే న్యూజెర్సీలో కారు యాక్సిడెంట్ మరి భగవంతుడు అందరికీ ఎవరికన్నా ఫలంగా ఇస్తాడని అనుకోవాలి మనం కారు యాక్సిడెంట్ లో చాలా పెద్ద యాక్సిడెంట్ ఫ్యామిలీ స్కాటర్ అయింది అప్పుడు అదైతే చాలా యాక్సిడెంట్ అయిన ఆరు మాసాలకి మనలో మాటలకి మాటలతో ఆలోచిస్తే కాబట్టి అలాగే రానక్కర్లా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా గీత క్లాస్కి రావచ్చు ఈ మార్గమే వెళ్ళనక్కర్లా కానీ ఎందుకు అనిపిస్తుంది చాలా మంది ఈ మార్గంలో వెళ్తారేమో అని నాకు నశిస్తారు One need not go through some pain to అంటే ఆ కర్మాసక్తి అది కొంత షేక్ అయితే కానీ జ్ఞానం ఉంది అది తీసి కావాలి అది మరి చేతం వాళ్ళంటే బహుశా ఏదో వ్యక్తి తగ్గితే షేక్ అవుతుందో ఏదో నాకు తెలియదు అలాంటి కండిషన్ ఏమి లేదు శాస్త్రం అలా ఎప్పుడు సాధన విశిష్టమైన సంపత్తిలో ఈ యాక్సిడెంట్ ఏదో అయి ఉండాలి అలాగే సాధనలో అలాగే చెప్పలేదు నేను ఆపద వచ్చిన వాళ్ళు అయి ఉండాలి అని చెప్పలేదు వివేకంగా వాళ్ళకి చేసింది కానీ ఆపదని సాధన సంపత్తిలో చెప్పలేదు కాబట్టి ఆపద ఆశ్రయించకుండా కూడా జ్ఞానం వరకు రావచ్చు కానీ నిజానికి తీసుకుంది విద్యార్థి నా కావాలి ఆపద జీవితంలో ఒక ఆపదని కలిగి జ్ఞానం వేసుకుంటారు నాకు కావాలి ఆల్ అలా జనతల నుంచి భాగవతం నుంచి జరుగుతున్న సందర్భాల్లో ఆపదలంతో జనతల నుంచి సర్వాలంటే కాబట్టి మెజారిటీ అలా ఉంటారు కాబట్టి ఎవరికీ ఫైనల్ ఇస్తుంది ఇదే కాబట్టి మా ఆకృతి మన ఎప్పుడే కాబట్టి వాళ్ళు అడిగినప్పుడే మనం చెప్పాలి ఈ లోపల చెప్పినట్లయితే వాళ్ళు డిస్టర్బ్ ఇది కాకుండా కాకుండా ఆ కర్మ శ్రద్ధ పోతుంది దీని ఎందుకు శ్రద్ధ చెప్పదు అలా అవుతుంది అసలు నేను చెప్పాను గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాను నేను గుర్తుకొస్తాను దొరికే దొరికే ఎగ్జాంపుల్ చెప్పాను ఎక్కడ ఉంటాను ఈ ప్రకారం వచ్చి ఈ ఒత్తిడి ఇంత రాధారామాయ డ్రాయింగ్ కళార్థం కూడాను ఇది జనానికి పనికిరావు అని అంటారు అంటే అయితే ఏం చేయాలంటే ఏం చేయలేదు అవును బాగా తీసుకుంది అది జనానికి పనికిరావు అంటారు ఇది ప్రత్యేక ఇది బాగా చూస్తారు బాగా వచ్చి అంటే దానికి ఆటగా ఉంది మీరు ఏదైనా వ్యవస్థ చేస్తున్నారా నేనేం చేస్తాను నాకేం మీరు ఒత్తిడి బౌల్లో చెప్పానంటే నేను సాధన చెప్పాను కదా మీకు ఒత్తిడి ఇస్తాను నేను చెప్పలేదు కదా అంటే మీరేం కాదు మీరు దాంట్లో సాధించారు లేకపోతే రాత్రి రాత్రి దీని వస్తుంది అని ఇది నాకు అది లేదు దీనికి లేదు అలాగే తాను కర్మ సంగ్రహ అంటే మిడిమిడి జ్ఞానం కాదు కాబట్టి మిడిమిడి జ్ఞానం ఉండడం కూడా గొప్ప కొంతమందికి మిడిమిడి జ్ఞానం కూడా ఉండదు మరీ సమాత్మక లేకుండా మాట్లాడతారు ఇవన్నీ కొంత తెలుసు మాట్లాడతారు కొంత తెలుస్తుంది కొంత తెలుస్తుంది పూర్తిగా తెలుసు కొంత తెలియడం అంటే ఆయన కొంత తెలియడం అంటే తెలుస్తున్నారు కర్మఫల మాత్రం వారికి అంతే కాదు కర్మ కర్మఫలం అంతే కదా అంతేగాని ఎస్ కృతకం తదనిత్యం అది తెలియదు నువ్వు కర్మ చేత సాధ్యమైనది ఏదో అది కాన్షియంట్ గా అంటే అది అశాశ్వతంగా అనిత్యంగా ఉంటుంది అలాగే మొదల బుద్ధి కుప్పలో పోయేదేగా దీన్ని శాశ్వతంగా ఉద్ధరించేది కాదు మరో వాక్యం ఉంది అత్తిది మరి ఇంతవరకే పదాన్ని ఇంతంత మాత్రమే మందాన్ మంద ప్రజ్ఞాన్ మందమైన ప్రజ్ఞరాల అంటే నేను చెప్పాలి మందమైన ప్రజ్ఞ ఎలా ఉంటుంది అంటే చాలా సూపర్ఫిషియల్ థింకింగ్ స్థూలమైన థింకింగ్ సూక్ష్మమైన అవగాహన స్థూలంగా తెలుసుకుంటారు అవును నేనే రద్దు చేస్తున్నాను నేనైతే రద్దు చేసావా ఒక ఆయన అడిగారు ఏమన్నా మీరు శ్వాసంతా ఒకటే మాట ఏది ఆత్మ అసత్త అదే ప్రశ్న లేనిది నా మాట లాంటిది మొన్న మీరు ప్రభుత్వ తీర్మానాన్ని వినయకర్మాలు జరుగుతున్నారని విశ్వాసం చెప్పాను ఆత్మ అసత్త అయితే ఎక్కిస్తే నేను దేనికి ఒక ఆయన కాసే అతని ఏదైనా నేను జన్మ కాసం జన్మకి విన్నాను నేను ఆత్మ అసత్త అంటాను ఇప్పుడు నేను పాఠాన్ని వచ్చి నేను విన్నవాడు లేదని మరొకడానికి ఈ పాఠం విన్నది అంటే అప్పుడు నేను మీరు మదర్ లేదు లేదా ఒక వీలు దొరికింది కదా నేను ఇస్తాను ఇప్పుడు యోగంలో పెట్టినటువంటి వాక్ తప్పనంత రైన్స్ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కరెక్టే ఎందుకంటే అంటే యోగంలో స్టేట్ టైం అప్సల్యూట్ అనే వ్యక్తిని చెప్పారు కానీ స్టేట్ టైం అప్సల్యూట్ కాదు అంటే ఆ పారాడైమ్ మారింది కేవలం ఇక్కడ కాబట్టి ఏదో శ్వాస ఏం అప్లై సో ఆ రకంగా పారాడైన్ మారినప్పుడు మీకు ఇక్కడ ఏది కరెక్టో అది మరో పారాడైన్ లో మారలేదు అదేవిధంగా ఈ దేహమే లేను మీరు అనుకుంటున్నారో లేదా అవునండి మరి దేహమే కదా నేను అది ఈ దేహమే లేను అని మీరు అనుకుంటున్నారు కనుక మీరు కర్త ఉంటారు కానీ నేను చెప్పిన కారణంలో దేహం మీరు కాదు దేహం గురించి నేను సాక్షి దేహం మీకు తెలుస్తుందా లేదా అవును తెలుస్తుంది నేను తెలిసింది మీరు ఎలా అవుతాను తెలిసింది మీరు ఎలా అవుతాను తెలియ తెలిసింది మీకే తెలియబడి అవుతుంది కానీ మీరే అవుతారు నేను తెలుసుకునేలా అవుతారు తెలుసుకునేది తెలిసి దానికి అపోజిట్ గా ఉంది మైనస్ ప్లస్ ఎలా అవుతుందండి మైనస్ ప్లస్ అవుతుంది మైనస్ మైనస్ థర్టీ డిగ్రీ వస్తుంది మైనస్ థర్టీ డిగ్రీ వస్తుంది అంటే కలిసిందా లక్షణం మెత్తగా ఉంటుంది మెత్తగా ఎందుకు చదువుతుంది అదే థర్టీ కదా థర్టీ కాదు మైనస్ థర్టీ థర్టీగా ఉంటుంది మైనస్ థర్టీ కాదు అప్పుడు థర్టీ డిగ్రీ ఉంటుంది వేడిగా ఉంది థర్టీ డిగ్రీస్ కాదు మైనస్ థర్టీ అది ఒకరిని అదేవిధంగా తెలియబడేది తెలిసేవాడు మైనస్ ప్లస్ ఎంత తేడాలో అంత తేడా తెలియబడేది తెలిసేవాడు ఎలా అవుతుంది తెలిసిన వాడు తెలుసుకుంటున్నాడా లేదా తెలుసుకుంటున్నాడు కాబట్టి తెలుసుకుంటున్నాడు కాబట్టి పద్ధతి లేదు నిజమో అవ్వలేదు లేదా పద్ధతి లేదు is not what is no ఎందుకంటే వారి ఎక్కడ నో నో ఇప్పుడు ఈ ఘటన ఉంది ఘటన నేను ఘటాలను చెప్తుందో వీళ్ళు ఘటనలు చెప్తున్నారు వీళ్ళు తెలుస్తున్నారు ఘటన ఇది కూడా ఘటన ఇది ఘటనేగా గతంలో ఎలా ఉంటారు నీళ్ళు ఉంటాయి దీంట్లోనూ నీళ్ళు ఉన్నాయి డెబ్బై శాతం లేదు గతంలో ఎవరు ఉంటారు నీళ్ళు డెబ్బై శాతం డెబ్బై శాతం అరవై శాతం కంపెనీ వస్తుంది ఈ ఘటంలో డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ ఘటం నేను ఆ ఘటాన్ని తెలుసుకుంటే ఈ ఘటాన్ని తెలుసుకుంటాను కానీ హ్యాబిట్ ఏది హ్యాబిట్ దీంతో ఐడెంటిఫై అవ్వాలనే హ్యాబిట్ ఉండడం కోసం ఆ హ్యాబిట్ తప్పని నేను చెప్తున్న కాబట్టి పారడైజ్ మారిపోతుంది దేహం లేని కాదు అనే పేరడైన మారిపోతే నేను కర్త కాదు అనే మాట చాలా స్పష్టంగా తాను అతృప్తినంద ఈ సగవ సగం తెలుసుకున్న వాళ్ళు మిడిగి జ్ఞానం వాళ్ళు ఉన్నారే వీళ్ళు వాళ్ళకి బోధించడం చాలా మంద నిండుగా ఉంటారు మూర్ఖులుగా ఉంటారు తిరిగి నిపుణుల పైలందు తీయవచ్చు ఏది మూర్ఖులు మనందు ఎంజించాలి దాన్ని మీరు సాటిస్ఫై చేయలేదు ఎందుకంటే మంద ప్రజ్ఞాన్ని మంద ఉంటారు దూరంగా చూస్తారు సూక్ష్మంగా ఆలోచించడం తెలియదు కాపీ చేయడం తెలుస్తే స్వతంత్రంగా ఆలోచించడం ఎన్నో కాఫీ కాపీ కర్మ కాఫీ ఇట్స్ కాపీ సో అస్థి అంతా ఆలోచించదు అది వెళ్ళి కూర్చుంటారు దాని ప్రకారం ఏమంటే చేసేస్తారు తప్పిస్తే ఆ స్కీమ్ అలా ఎందుకు వచ్చింది దాంట్లో ఏదైనా నాట్లు చేసుకుని చేయాలంటే ఎలా చేయాలి వారికి కారు మెకానిక్ కారు ఇంజన్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం వల్ల కారు ఇంజన్ డిజైన్ చేంజ్ చేయడం వల్ల కారు మెకానిక్ కారు మెకానిక్ మీరు మీరే మెటన్ చేసేయగలరు అలాంటి మెకానికల్ జాబ్స్ చేయగలుగుతారు కానీ కారు ఇంజన్ డిజైన్ లో మార్పులు వాళ్ళు చేయగలుగుతారండి వారు ముప్పై సంవత్సరాలు కారు ఇంజన్ బాగు చేసినా కాలింజన్ దగ్గరగా మనం వాపు చేయాలి మనం చేసి ఒక రకాలైంది అప్పట్లో తిరుపతి బండి ఉంది మీరు ఎదుగుతున్న తిరుపతి బండి అనే బండి అవుతుంది ఇది the best example of material socialism ఇవేగా అని బండి వస్తుంది అంబాసిడర్ కాదు ఇవేగా తెలియదు మెటీరియల్ సోషలిజంకి స్టార్ట్లింగ్ ఎగ్జాంపుల్ అవి అక్కడ ఇందాక కాదు దగ్గర ఆటోమొబైల్ టెక్నాలజీ ఒక ప్రోగ్రామ్ లేదు ఇంకా మళ్ళీ కంప్యూటర్ కూడా ఇంప్రూవ్మెంట్ లేకుండా అలా ఫ్రీ అయిపోయింది అలాగే కావాలంటే ఈ వారు కాదు చేస్తే ట్రాన్సాక్షన్ జరుగుతుంది వారు కాదు చేస్తే ఆ సంజాపు తిరగదు సంజాపు అదే అదే ఉంటుంది అది టెక్నాలజీ టెక్నాలజీ మీరు నా సమీపించి అనుకుంటే హెడ్లాప్ కూడా పెరగాలి మీ హెడ్లాప్ తెలుసుకుంటే మీకు ఏమవుతుంది అదే ఇది కలపాలి ఇది మాట్లాడితే ఆ పిల్లగా తెలుస్తుంది తెలిసి బాగా తిరిగేస్తుంది అతను సువేగా బాగు చేస్తాడు జీవితం రెక్టిఫై కాదు అయితే నేను అతను అన్నాను క్లియర్గా వినిపిస్తున్నాయా కొంత బొల్లు లోనా వస్తుంది మోపదికి లోనా వస్తుంది లోనా బయటకు క్లియర్గానే బాగుంటుంది షాపింగ్ అంటే లోనా పాయింట్ లోనే ఉందో లేదో నాకు ఇంకా కొత్త బొల్లు టెక్నాలజీ ముందుకు క్రియేటివిటీ ఉండదు అదేదో అలా రిపీట్ రిపీట్ చేసుకోవాలి అటువంటి వాళ్ళని మంద ప్రజ్ఞానం కాబట్టి వాళ్ళ కర్మ భేదాలను కనిపిస్తారు కర్మ కూడా ఎలా ఉందో కాపీ చేసి చేస్తారు ఆ కంప్యూటర్ ఎదిగా రండి కనుమన్నారా ఎక్కడ ఉన్నారా ఇలా అంటే చేయలేదు పొద్దున మన నరసింహరామని పుస్తకాలు తీసుకున్నారా ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ టెక్నాలజీ స్తోత్రం కాపీ తీసుకున్నారు అదే పద్మారామంలో విద్యార్థులతో వాళ్ళు మూడవ కోసం వెళ్ళారు అక్కడనే వెళ్ళింటాను నేను వాళ్ళు మూడవ కోసం తీసుకొచ్చి లేదు కాబట్టి మండలి వచ్చిన సో ఇప్పుడు కంప్యూటర్ మేము వచ్చేస్తున్నాం అనుకోండి అది నేను నొప్పిగా సమయంలో ఒకే చేసింది అనుకోండి నా మమ్మల్ని నాకు నాకు తెలిసింది అది వచ్చింది నేను ముందుకు మీరు నొక్కితే అది ఒకే చేయకుండా ఓ ప్రశ్న అడుగుతుంది ఇలా చేయకుండా అలాగే ఉంటావా అడుగుతుంది అది ఓ నా నాలెడ్జ్ అంతా క్లోజ్ మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి అందరూ జిల్లాలుండేది మేము జిల్లాలుండే ఉంటాయండి తీసుకెళ్ళి అది తీసుకెళ్తే ఎవరికి ఒకటి ఇస్తేనే వచ్చింది తీసుకెళ్ళి చేయాలి ఏమవుతుంది ఇలా వచ్చింది అక్కడ ఏమున్నాయా అది తీసుకెళ్ళి ఆ తీసుకెళ్ళి ఏమీ రాలేదండి సరే కానీ నేను ప్రశ్నలో వస్తాను నాకు అనుభవం కాఫీ కాఫీ అండ్ కాఫీ ఇవన్నీ ఓదండి మంద ప్రజ్ఞ సో ధర్మాసక్తులు ఉంటారే వారు మంద ప్రజ్ఞలు వారు చేస్తున్న కర్మ యొక్క రహస్యం వారు ముప్పై ఏం చేసినా కూడా వాళ్ళు కర్మ రహస్యం అలాగే అటువంటి వాళ్ళు ఇది అజ్ఞానం ఏమి మీరు పూజిస్తే అనుకుంటారు దానివల్ల ఏమి ప్రయోజనం లేదు వాడు అహం దెబ్బతింటుంది వాళ్ళు ఎత్తుకునే ఉండదు కావాలి కనుక ఎప్పుడు కూడా వాళ్ళకి విఘాతం కలిగించింది వీళ్ళు వాళ్ళు ఏదైనా ఒక సమయం వచ్చి మీ దగ్గర తెలుసుకోవడానికి వస్తే అప్పుడు ఒక ఆయన చేస్తుంది లేదా చేస్తుంటే అగ్ని పరిసంధ్య అని దానికి ఏదో ఉంది రాత్రి నాకు గుర్తులే దొరుకుతుంది మర్చిపోయాను అంటే పెట్టుకోవాలి నుంచి తీసుకుని తగ్గి చుట్టూ ఇలా వేస్తా అగ్ని పరిశ్రమ క్రియా అన్నమాట సుబ్రహ్మణ్యానికి వ్యాకరణ విద్యార్థులు ఆయన ఈ పరిశ్రమ క్రియా వస్తుంది రాష్ట్రం ఉండదు అక్కడ దీర్ఘం వస్తుంది కదా దూరంలో యాభై ప్రత్యేకం ఊహు ఊహుకి ఉపయోగం వస్తుంది ఊహ దీర్ఘం ఉపమంత అనుభూపస్థిక ఎంతో దోషం చేస్తుంది కాబట్టి పరిశ్రమీయా అని ఉండాలి మీరేమో ఇది పరిశ్రమీయా అని ఉండాలి అంటే ఏమన్నారు ఏమంటే పరిశ్రమీయా అనాలండి అంటే సంస్కృత పదం లక్ష్యంగా విభజించాలని ప్రేమతో ఆయన సంస్కృత పదంలో తాత్పర్యం కాదు ఎప్పుడు సంస్కృత పదం తత్వం ఉన్నపట్లే కనీసం అంతగా నాకు అభివృద్ధి చేశారు కూడా అంటే ఒక రకంగా నన్ను నాకు కొంత నేను ఒక వ్యాకరణం చదువుతున్న వాళ్ళు కాబట్టి నాకు ఒక సందేశం ఇస్తున్నట్టుగా చెప్పారు అంటే ఆయన అన్నారంటే ఎందుకంటే మీకేం తెలుసు మాత్రం ఏమైనా కబురు కనుక్కుంటే అనుకుంటున్నారా అంటే మాత్రం మా నాన్నగారు డ్రైవింగ్ చేశాము మా తాతగారు డ్రైవింగ్ చేశాము అన్ని ఇలా చేస్తున్నాను మీకేం తెలుసు అంటే ఆయన సుధారించారు నేను అన్నట్టుగా నేను ముప్పై సంవత్సరాలు కాదు మీరు ఎనిమిది సంవత్సరాలు చేసినా కూడా మీరు చేసింది తప్పు తప్పులు వాళ్ళు చెప్తుంటే మీరు తెలుసుకోవాలి కానీ అలాగే అడుగులో మాట్లాడతారంటే మంత్రాలు తప్పు చెప్తుంటే తప్పు చెప్తున్నారు అంటే మనం వివేకపోకుండా దిగులే ప్రయత్నం చేయాలి కానీ అలా ఎదురు తిరిగితే అది ఎక్కడ పడుతుంది అని నేను మీరు ఎలాగా మాట్లాడుతుంది నేను అనుకుంటాను తర్వాత ఇంకెవరు ఎందుకంటే రసాభాష చేయడం ఇస్తున్నాను కాబట్టి తర్వాత పునరావృత్తి వీలే మనోమహమైన కాబట్టి రసాభాష వచ్చింది వాళ్ళని చెప్తే ఏదైనా మీ పేరేంటండి గోత్రం భారద్వాజ్ భారద్వాజ్ రుబారాం అంటారు అప్పుడు నేను వినగానే నాకు తెలుగులో తీసుకుపోతున్నా నేను ఒక్క ముద్దుగా వేసి రుబారాం నాకు అన్నాను భారద్వాజ గోత్ర అన్నారు ధర్మపత్రిక సమేత స్యా అన్నారు సహపతింగ స్యా అనలేదు అంత వివేకం కుదిరిపోయి ఏది సహపతింగానా అనేది తనకే ఎక్కడ దొరుకుతుంది అని అడగాలనిపిస్తుంది ముందుకే నేను అడిగాననుకోండి నన్ను అక్కడి నుంచి బయటకు దింపేసినా నేను ఆశ్చర్యపడుతున్నాను మీరేం చేస్తున్నాయా ఇతర మంత్రాలు వస్తున్నారు మా అమ్మగారు ఎలా చెప్పారు మా తాతగారు ఎలా చెప్పారని వాళ్ళు కాబట్టి ఏం చేయాలి పూర్వం కానీ కానీ అనేది ఒప్పుకోవాలి కుటుంబానం ఈ సహ కుటుంబానం అనే మాట నిజలేదు తప్పు సహ కుటుంబానం అవుతుంది అంటే ఎక్కడ దొరుకుతుంది మాట ఇబ్బంది లేదు నేను కొంచెం సమయం చేస్తున్నాను ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తున్నాను అనుభవం ఆయన అప్పుడు ఎగ్జెక్ట్ అభిప్రాయం ఏదైతే భక్తులు చదువుకున్న వారికి వ్యాపారంలో చదువుకున్న వారికి ఇంటికి కారణంగా చేసుకుంటుంది అలాంటి భక్తులు మాట్లాడతారు ఆయన నాతో అన్నారు ఎప్పుడైనా దొరికింది ఖచ్చితంగా అర్థం లేదు అంటే నేను స్వామి ఆయన ఏం నేర్చుకో సంస్కృతం నేర్చుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఆ మతం వల్ల ఏమైనా నేర్చారా నేర్చుకోదండి అర్థం నేర్చుకోదండి ఉంది కాబట్టి వర్షాభాసం చేసి తీసుకోవాలి మందం ప్రజ్ఞ ప్రశ్న విధి ఆత్మ విధి స్వయం విచారలే స్వయం మనం మాట్లాడాలి అంటే ప్రోయాక్టివ్గా తనంత తాను తీరుకుని వారి మీద డిస్టర్బ్ చేశారు వారు అడిగితే అడిగితే చెప్పాలి దానిలో మంత్రం లేదు సరే మంత్రంలో తప్పు నన్ను అడిగాడు ఏమండి అక్కడ నేను చెప్పి సరిగ్గానే ఉందా అని అడిగాను లేదు లేదు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఆ సంఖ్యనే ఉందని మొహమాటానికి ముఖ ప్రీతి కోసం అబ్బా తలలాగుతారు అనుకోవాలి తప్పినప్పుడు ఆయన ఉంటుంది ఆయన అడిగిన ఆయన అడక్కపోతే అడుగుతారు ఎందుకంటే అడక్కపోతే చెప్తే సహృదయుడికి విద్యిస్తుంది సహృదయుడు కాకపోతే మాత్రం జ్వరం ఒకసారి ఒక మతం జరిగింది ఊళ్ళో సంస్కృత కళాశాల మీద ఇంటర్ విద్వాంసులు అందరూ ఉన్నారు రెండు నుండి ఊళ్ళో అందరూ ఇంటి పండుగ ఉంటారు శంకర శ్రీకృష్ణుడి పురాణానా ఆలయం పరమాలయం భగవత్పాద శంకరం లోక శంకరం లోక విసర్జిస్తారు నేను అలాగే చదువుతాను అలాగే లేదు కదా అలవాటు ఆధారంగా మనం అవుతుందా నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం జరిగింది అయిపోయింది చెప్పేసిన తర్వాత ఒక ఒక వ్యాకరణ పండితులు ఇంకో వ్యాకరణ పండితులు ఉంటారు స్వామిజీ స్వామి పంపిణీ గారు గమనించారా అని అడిగారు ఏదో పంపిణీ గారు చెప్పండి ఆయన ఏదో చెప్పారు ఆయన ఏదో అనుకోరు ఆయన నాకు తెలుసు ఆయన అడిగింది మీకు దొరుకుతుంది నా అవునండి నేను గమనించాను భగవత్ పాద శంకరము నేనే గమనించాను ఎవరి పాద శంకరము ఉండాలి పాదం శంకరము అని చదివాను అలా కాస్తే మీరు బాగా పాఠం చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే అయితే నేను ఉన్నప్పుడు ఈ దీంట్లో గెలవకుండా వారిని చేస్తారు దీంట్లో శ్లోకం ప్రారంభంలో భగవత్ పాదలు శంకరం అని ఒకవేళ ఇంకో ప్రతి చేస్తే నేను దాన్ని కింద గవర్నమెంట్లో దాన్ని వివరిస్తూ ఏమో పాదం కూడా కరెక్ట్ చేయాలి దానికి విగ్రహాలు అంటారు ఇదే రాసి అది కూడా కరెక్ట్ చేయాలి సో ఇది అప్పుడు నేను గమనించినది అప్పుడు సంవత్సరాలు అది తర్వాత కాబట్టి అంత తప్పని ఆయన అనుకున్న సంస్కారం వెంకటి గారికి ఆ రకమైన బుద్ధి కోసం కలగడమే తప్పే చెప్తే దిద్దుకోవాలి కానీ అందరూ దిద్దుకోలేదు కాబట్టి స్వయం అధికారం అంటే ఇటువంటి మంత్రదోషము వ్యాకరణ దోషము ఇవన్నీ స్మాలర్ థింగ్స్ మీరు భర్త భోక్త అనేది డీపర్ థింగ్ స్మాలర్ థింగ్స్ దగ్గరే నేను రసాధమైతే సందర్భంలో ఇంకా డీపర్ థింగ్ చెప్తే అభయార్థం కలిగింది కాబట్టి స్వయంగా మీరు రిస్పండ్ చేయవచ్చు అంటే అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ సోషలిస్ట్ ప్రధానగారికి సంబంధించిన సమాచారం లేదా వాడు కర్మ చేసుకుంటున్నాడు ఈ కర్మఫలం వ్యర్థమని వారికి చెప్పారనుకోండి వారికి ఇంకా కర్మ శుద్ధం కర్మ చేయడం మానేస్తాడు ఇది వాడు కొనుక్కోవడం చేస్తారు జ్ఞానం కొనుక్కోవడం చేస్తారు ఉభయద్వేస్తులు ఎందుకు చెందారు అందుకోసం వాడిని డిస్టర్బ్ చేయొద్దు వారికి పైదాన్ని చూపించి అప్పుడు చెందడం విడిగిపోతుంది ఎవరు కొంగ పద్ధతి వెళ్ళాల్సి ఉంటే వాళ్ళు ఏం చేయాలి ఈ బిల్లు విడుదల చేసి ఆ దీంతో పైకొమ్మ పట్టుకుంటాను ఎలా పట్టుకున్నావో పైకొమ్మ జరిగి ఆ పట్టుకున్నాను పట్టు దొరికింది అది దొరికింది అయితే కింద మీరు ఏం చెప్పాలి అంతేకాదు పైకొమ్మ లేకుండా నువ్వు కింద కొమ్మ పట్టుకున్నావు అది లేకుంటే వాడు విడిస్తే అలా చేయొచ్చు స్వయం ప్రభుత్వాలు ఇక్కడ సంఘము అంటే ఏదో అంటే జనం ఉన్నవాడు ఏం చేస్తారంటే ఫలాభిసంధితో కర్తృత్వాభిమానం ఏదో సంఘ కర్మ సంఘం అంటే ఉంటాను సంఘము అంటే కర్మాసక్తి అంటే ఏంటంటే ఫలమునందు కృష్ణాసక్తిని చేసేవాడని నేను అనే అభిమానంతో కర్మలు చేయుట అదే కర్మ అది లోకంలో కోర్టులో ఒక్కడు మినహాయించి అందరూ అలాగే చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా తక్కువ చెప్తే అది ఎందుకు తప్పో వాడికి తెలియదు కానీ చెప్పిన ఆయన తప్పని చెప్పాడు కాబట్టి చేసేది మానేసేది అలా సిద్ధిభేద కారణమేవ చాలనం అంటే చాలనంకి బోధనంకి తేడా బోధించాలి తెలుగు బోధించడం అంటే తన తప్పు తాను తెలుసుకునే సత్యాన్ని తెలుసుకుంటే అది బోధవుతుంది అలా కాకుండా మనం చేస్తున్న దాంట్లో ఏదో గడబడి ఉన్నట్టుంది పై సత్యంలో వాళ్ళకి తెలియలేదు చేస్తున్నది ఏదో ఒక గడబడి ఉంది డౌట్ క్రియేట్ అయింది కానీ బుద్ధి భేదము చాలనము అలా అయినప్పుడు వారి పై సత్యాన్ని తెలుసుకోలేకపోయారు మనం చేస్తున్న దాని మీద దానికి శ్రద్ధ లేకుండా పోయింది వాళ్ళు నష్టపోతారు అంటే ఆ మళ్ళీ తీసుకొని చేయొచ్చు తన్న విద్యా విద్య అటువంటి పొరపాటు చేయకూడదు జనరల్ గా ఆత్మస్వరూపాన్ని ఆత్మ హస్త భోక్త సత్యాన్ని ఎప్పుడూ కూడా యజ్ఞశాల మొదలైన సందర్భంలో చెప్పవద్దు వాళ్ళకి మనం చెప్పి వేస్తుంటే మనకు వైరాగ్యాన్ని గురించి కానీ మౌలాన్ని గురించి కానీ మన దగ్గరికి పాఠం ద్వారా వచ్చినప్పుడు చెప్తాం తర్వాత మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మకే నిర్మమో భూత్వా చాలా గొప్ప శ్లోకం ఒకసారి ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగం చేస్తుంటే మధ్యలో మధ్య వయస్సు తెల్లని తెల్లవో ఉన్నారు ఉద్యోగంలో ఉన్నారు ఇప్పుడు అంటారు ఏమండి ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను ఇంట్లో చాలా సమస్యలు వచ్చేస్తున్నాయండి బాక్స్ ఏమో ప్రెషర్ తీసేస్తున్నారండి ఈ మధ్యన ఈ కంప్యూటర్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి ఈ రకమైన సమస్యలు ఉద్యోగంలో ఎక్కువ ప్రతి వారిని కదిపితే కండిరీగా పుస్తకాలు కలిపినట్టే కానీ కంప్లైంట్స్ పెట్టారు ప్రతి వారు అలాగే పెట్టారు ఈ కంప్లైంట్స్ ఈ బౌద్ధులు మోస్తూ ఉద్యోగం చేయడం దీనికే జ్వరాలు జ్వరం అంటారు జ్వరం అంటే ఇక్కడ జ్వరం అంటే టెంపరేచర్ కాదు కదా ఇక్కడ ఇదత జ్వర పెద్ద ప్రశ్న నేను చదువుకున్నది ఒకదండి నేను చేసి అని ఒక బాసు సరైన వాళ్ళు నాయన ప్రపంచంలో ఇంతవరకు బాసు మంచివాడు వారు ఎవరైనా చెప్పలేదురా ఇది జిల్లా ఇది జిల్లా బాస్ వాడు బాసా కాదా వాడు బాస్ అయితే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఒకటే వారికి నాకంటే తక్కువ తెలుసు నెంబర్ వన్ నెంబర్ టూ వాడు మూర్ఖుడు నెంబర్ త్రీ వాడు నా మీద ప్రెషర్ పెడుతున్నాడు నా మీద వ్యతిరేకంగా ఉన్నాడు ఇది యూనివర్సల్ గా అందరూ ఇలాగే ఉంటారు నువ్వు ఇలాగే ఉంటావు నీ బాస్ అలాగే నా లక్షణం అది కాబట్టి ఇప్పుడు సపోజ్ ఈ బాస్ మార్చేసి కొత్త బాస్ వాడు కాదు ఇది లా మర్చి వస్తాను అలాంటిది ఎన్నో ఎక్సెప్షన్ బాస్ అంటే లైవ్ ఉంటారు ఎందుకంటే ఒక లావు ఉంది papers people are promoted to higher and higher inefficiency ఇస్తుంది వాళ్ళ to higher levels of inconsequence and ఎఫిషియన్సీకి ప్రమోట్ అవుతారు అది ఒక లాగా ఉంటుంది కాబట్టి దీని అత్యంత భాష లాగే ఉంటుంది ఇంకా వర్క్ మనం చేసి ఉద్యోగం చూసారా దాంట్లో ఎప్పుడూ ఫస్ట్ ఎప్పుడు కాంపిటీషన్ మీరు ఎవరి మీద కంప్యూటర్ వాళ్ళని కాంపిటీషన్ ఉంటుంది మన వ్యవసాయాలన్నీ గ్రాసరీ షాప్లో కాంపిటీషన్ ప్రతి కాంపిటీషన్ ఆటో వాళ్ళని అడగండి కాంపిటీషన్ ప్రతి వాళ్ళు కాంపిటీషన్ ఉంటుంది మీరు అదేమంటారు మినిస్ట్రీ మినిస్ట్రీ ఎక్స్ట్రాని చేయాలని అనుకుంటే ముఖ్యమంత్రి గారు కొత్త మంత్రి వందల మంది తీసుకోవాలనుకుంటే అరవై మంది కంప్లీట్ చేస్తారు పెద్ద పైరండి కాంపిటీషన్ ఏది జగత్తుందా ఉండదు ఆఖరి సాధువుల్లో కూడా కాంపిటీషన్ నాలుగు పక్కన విద్యార్థులు వారు చేతులు చేస్తున్నారు ఇలాగే దాని గురించి ధన్యవాదాలు కూడా ఉంటుంది ప్రపంచం అంటేనే కాంపిటీషన్ ఆఖరికి మీరు ఏమనుకోకుండా ఇలా చెప్తున్నానని ఈ పెద్దదాయితాలు ఉంటే వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళు కనుక అందరూ ముందు వెళ్ళకపోతే అక్కడ ఉన్న కాగితాల నుంచి అనేది వాళ్ళ కాంపిటీషన్ జగత్తులో సమస్య కాంపిటీషన్ కాబట్టి కాంపిటీషన్ లేని ఉద్యోగం మనం పెరిగితే నేను జ్వరం ఏమన్నా ఉంటాను అంటే జ్వరం అలా ఉండదు కాబట్టి యూ అండర్స్టాండ్ దట్ ఇంకెవరు ఎందుకంటే you are your state of life you are there are bound to be protests there are bound to be opposition there bound to be problem application ఇవన్నీ ఉంటాయి నువ్వు వాటిని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే నువ్వు అసలు ఉద్యోగమే చేయలేదు మరైతే ఏం చేయాలి విద్యత్వ విజయపద్దా ఇది ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టాలి ఇది వెలికి వ్యాపించింది పక్కన పెట్టాలి నిలబడు ఈ పనులు చేస్తూ ఇప్పుడు యుద్ధమే యుద్ధం అంటే నిజంగా తప్పులు కథాలు గుర్తు చేస్తాం నేను దాన్ని యుద్ధం అంటే జీవితమే ఒక యుద్ధం మనం చేసే వృత్తే ఒక యుద్ధం నేను ఆ యుద్ధం ఏం చేస్తున్నాను అని ధైర్యంగా మనం నిలబడి చేయాలి కానీ ఫ్రస్ట్రేషన్స్ డిస్టర్బ్ అయితే ఈ ఉపదేశం నేను చాలా మంది చేస్తూ ఉంటాను ఎవరికి నిలబడి స్టేట్ ఇంప్రూవ్ ఇంకే ఇంప్రూవ్ వీడు అలవాటు పడతాను అలాగే అంటే పిలిచే ముందు కాబట్టి ధైర్యంగా నిలబడి మన కర్తవ్యాన్ని మనం చేయాలి కానీ మనము అలా డిస్టర్బ్ అయిపోతాం ధైర్యంగా నిలబడ్డామంటే అలాగా అది ఎప్పుడు సంభవము అంటే పైన చెప్పారు ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ధైర్యంగా నిలబడి మనం జీవితంలో ముందు అడిగేయగలుగుతాం ఆ సమాచారం అంతా కూడా మళ్ళీ జీవితంలో చెప్తాం చేయాలి పూర్ణమాపూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి